ఈరోజు మనము పెంపుళ్య రహస్యం నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనము చర్చించబోతున్నాము నిన్న మనము వసుదేవ దేవకి గురించి మనము నిన్న తెలుసుకున్నాము ఈరోజు మనము ఇంకా కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందామా ఈరోజు ఆమె యశోద గురించి మాట్లాడుతుంది దాని ఈరోజు తెలుసుకుందాం ఆమె ఏం చెప్తుందంటే ఆయనే వలర్తేనో యశోదే పోలే అని చెప్పేసి యశో ఇంకొకసారి చెప్తాను ఆయనే వలర్తేనో యశోదేరే పోలే ఆయనే వళర్తేనో యశోదయరై పోలే అంటే ఈరోజు ఆమె చెప్పే విషయం వచ్చేసి నేను దేవుడిని పోషించానా యశోదలాగా లేకుండా దేవుడిని పెంచిననా యశోదలాగా అని చెప్పేసి ఈరోజు ఆమె చెప్పే మాటలు సో దాని గురించి ఈరోజు ప్రవచనలు మనము తెలుసుకుందాం చాలా విశేషమైన ఇది సబ్జెక్ట్ పిల్లల్ని పెంచడం అనేది దాంట్లో కూడా ప్రాకృత శిశువులనే పెంచడం చాలా కష్టము ఈ అప్రాకృత శిశు భగవంతుడు దీన్ని పెంచడం అనేది ఇంకా కష్టమైన పని మామూలు చిన్నపిల్లల్నే ఊహించలేము దీన్ని ఎట్లా పెంచేస్తారప్ప అని చెప్పేసి మనం ఏదో ఒక రోజు రెండు రోజో లేకుండా ఒక టూర్లో ఒక టెన్ డేస్ వాళ్ళతో ఉంటే చూస్తాము అప్పుడుగా మనము ఆశ్చర్యపోతున్నాము అబ్బా వీళ్ళని రోజు ఇంట్లో ఎట్లా భరిస్తారు అని చెప్పేసి దాంట్లో ఒకటే ఒకటే ఉంటేనే కష్టం అనిపిస్తే ఒక ఇంట్లో మూడు నాలుగు ఉంటే అది ఇంకా ఎంత కష్టం ఉంటుందా అని చెప్పేసి ఆశ్చర్యపడాలి అంత కష్టం ఉంటుంది ఎప్పుడైతే మనకు ఆ పిల్లలకు పిల్లలు దగ్గర పడనికే భయం వస్తాయి ఆ పిల్లలు మనం చిన్నకున్నప్పుడు ఆడుకునే వస్తువులు అంతా ఏం కనపడదు ఇప్పుడు పిల్లల చేతులు ఇప్పుడు పిల్లల చేతులు వచ్చేసి కత్తిలు గన్నులు స్క్రూ డ్రైవర్ కటింగ్ ప్లేయర్ అటువంటి ఐటమ్ పెట్టుకుంటారు ఆడుకునే సామాన్ అంటే అది ఉంటాయి పిల్లల చేతులు మనకేదో చిన్న బొమ్మ వేస్తే దాంట్లో ఆడుకొని ఉంటాం అప్పుడు చిన్న వయసులో ఇప్పుడు పిల్లల దగ్గర పోవాలంటే భయము పిల్లల పిల్లలకు దొరకకుండా ఏదైనా ఐటెం పైన పెట్టి ఉంటే ఇంకా మనకిన్న ఒక హైట్ది ఇంకొక చైర్ తీసుకొని వాళ్ళు దాన్ని మనకిన ముందు ఎక్కి తీసేస్తారు ఇంకా చాలామంది అంటారు ఆ పిల్లల ముందు గొడవ పెట్టుకోదండి అని చెప్పేసి పిల్లల్ని పెంచే పెంచేప్పుడు అంత చాలా విషయాలు చాలామంది నేర్చుకుంటారు చాలామంది అంటారు పిల్లల ముందు గొడవ పెట్టుకోవద్దని చెప్పేసి వాడిది ఇల్లు ఏదో స్క్వా థౌజండ్ స్క్వేర్ ఫీట్ లోపల ఉంటుంది అపార్ట్మెంట్లు వాడికి ఎప్పుడో పప్పులు ఉప్పు కారం ఎక్కువైనప్పుడు కోపం వస్తాయి ఇంకా వాళ్ళ పిల్లల ముందు గొడవ పెట్టుకోదంటే ఆ కోపం ఏమే పోస్ట్పోన్ ఇంకా అవుతాయా కోపం వచ్చిందని చెప్పేసి పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత మనం గొడవ పెడతాం ఇప్పుడు వద్దని చెప్పి దాన్ని లేకుండా రేపు లేకుండా సండే ఫ్రీగా ఉంటాం సండే గొడవ పెడతామంటే కుదురుతుందా కుదరదు కోపం వచ్చినప్పుడే గొడవ పెడతారు మామూలుగా పిల్లలు ఉన్నారు చెప్పేసి కోపాన్ని ఇది చేయడానికి కుదరదు పోస్ట్పోన్ చేయడానికి కుదరదు అట్లా చాలా విషయాలు ఇంకా పిల్లలకి ముందులాగే అవ్వ తాత అది ఏదో వాళ్ళ పడిన గౌరవమే ఉండదు మనము చిన్నప్పుడైతే చిన్న పిల్లలు ఉన్నప్పుడు తాత అవ్వ అంటే చాలా గౌరవము చాలా ప్రేమ ఉంటుంది ఇప్పుడుండే పిల్లలకు అదొక నాన్ సెన్స్ లాగుంటాయి ఇది నీ తాతరా ఇది నీ అవ్వరా అంటే తలకాయ నొప్పి అనుకుంటారు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళొక పాత స్టోరీలు చెప్తూ ఉంటారు పాత కథలు చెప్తూ ఉంటారు మేము చిన్నప్పుడు మేము చదివినప్పుడు ఎంత కష్టపడినాం తెలుసా మేము చదివినప్పుడు ఎంత డబ్బులకి ఎంత కరువు ఉండింది అది ఇదని చెప్తూ ఉంటారు మేము స్కూల్కి ఇన్ని దూరం నడుచుకుంటూ పోతున్నాము ఇట్లా నడుచుకుంటూ పోయినాము అట్లా నడుచుకుంటూ పోయినాము అది ఇదని చెప్తూ ఉంటారు ఈ పిల్లలకి వినడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు ఈ బోర్ నాన్ సెన్స్ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు పురాతన కాల స్టోరీస్ అంతా చెప్తూ ఉంటారు తాత అంటే ఇంకా అంతే కదా ఒక రాజు ఉన్నాడు ఒకప్పుడు ఒక కాలంలో వన్స్ అపాన్ టైం అని స్టార్ట్ చేస్తారు పాత స్టోరీస్ అంతా అట్లా ఈ పిల్లలకి ఈ అవ్వ తాత ఇది కూడా నచ్చదు ఇప్పుడుండే పిల్లలకు చాలా కష్టం ఇంకా చాలా మంది అంటారు పిల్లల్ని పెంచడము అనేసి చిన్నప్పుడే పిల్లలకి ఏదైనా ఒక పని చెప్తూ ఉండాలని చెప్పేసి అది పని చేస్తే కదా చెప్పడానికి ఒక పిల్లలు మన మనమంతా చిన్నప్పుడు ఎన్ని పనులు చేయాలి ఇంట్లో ఎన్ని పనులు ఇస్తారు చేయడానికి వదలనే వదలరు రోజు ఒక వాళ్ళది ఒక టైం టేబుల్ పెట్టుంటారు నీకు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ పని ఆ పని అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి ఇప్పుడుండే పిల్లలకు ఆ షూ కూడా పాలిష్ చేసి ఇవ్వాలి పోయేప్పుడు ఏంరా నీదే షూ కదరా నీవే చేసుకోవచ్చు కదా పాలిష్ చేసుకోవచ్చు అంటే అది వదలదు అవును అమ్మది అంత పెద్ద స్కూటీ తను మంచిగా కడిగిస్తావు తుడిచేసిస్తావు నాది ఒక ఇంత చిన్న షూ పాలిష్ చేసి ఇవ్వని ఇవ్వని అడుగుతుంది అది అంత ఈజీగా వదలదు చిన్నపిల్లలు వాళ్ళే షార్ప్గా ఉంటారు ఇంకా చాలా మంది ఉంటారు అయ్యో పిల్లల్ని పబ్లిక్ ప్లేసులు తిట్టద్దండి పబ్లిక్ ప్లేసులు తిట్టే వాళ్ళు చాలా సునీతమైన మనసు చాలా బాధ కలుగుతాయి ఒకేసారి అని చెప్పేసి పబ్లిక్ ప్లేసులు తిట్టకుండా దాన్ని ఎట్లా ఓర్చుకునేది కంట్రోల్ ఎట్లా చేసేది ఆ రైల్వే స్టేషన్లో చూడాలి కొన్ని పిల్లలు ఆ ఎస్కలేటర్లో అది పైకి పోతూ ఉంటే అక్కడ నుంచి కిందకు దిగడము లేదు కిందకు పోతుంటే అక్కడ నుంచి పైకి ఎక్కడము ఇంకా దాన్ని పబ్లిక్ ప్లేసులు తిట్టకుండా ఇంటి ఇంటికి పోయి ప్రశాంతంగా చెప్తే నాకు అర్థమవుతుంది అప్పుడే తిట్టాలా ఒకటేమో అట్లా చేస్తుందంటే ఇంకొకటి వచ్చి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన ఎక్కకుండా ఈ ట్రాక్ని అట్లే ట్రైన్ వస్తూ ఉంటేనే అటు దాటి ఇటు వచ్చేది ఇటు దాటి అట్ట పోయేది క్యార్ ఉండదు పిల్లలకి ఇంకా పబ్లిక్ ప్లేసులు తిట్టదండి అంటే ఇంకెప్పుడు దాన్ని తిట్టేది ఆ సందర్భంలో తిట్టాల్సి వస్తుంది ఇంకా కొన్ని టీచర్లు అంటారు ఇప్పుడుండే పిల్లలకు గౌరవమే లేదు మనం ఏమైనా అడిగితే కూర్చొని చోటని ఆన్సర్ ఇస్తుంది లేచి నిలబడేది కూడా తెలియదు ఇప్పుడుండే పిల్లలకి అని చెప్పేసి ఆయన పే పేరెంట్స్ మీటింగ్కి పిలిచినప్పుడు తెలుస్తుంది అదే చెప్తే ఏమండి మీ పిల్లోడు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ కూర్చొని చోట చెప్తాడు అసలు లేచి నిలబడి చెప్పేంత కూడా ఆయనకు గౌరవం తెలియదు టీచర్ పట్ల అంటే అని అనుకుంటాడు తల్లి నీకన్నా కూర్చున్న చోటనే చెప్తాడు నాకైతే పండుకున్న చోటనే చెప్తాడని నేను ఒక తండ్రి వాడిని పెంచినాను ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వాడికి విద్యాభ్యాసం చేయించినాను ఆడు ఏదో ఒక బద అడిగితే బదలు చెప్పి విధానం చూడాలి ఆయన అసలు ఏదో రాత్రి పగలు కష్టపడి వచ్చినట్లు అట్లే సోపలు పండుకొని బండి బండికి ఎక్కడంటే అక్కడ ఉంది చూడు అని అంటాడు ఆ గౌరవం అనేది ఉండదు ఆయన అట్లా అనుకుంటాడు తండ్రి పర్లేదు తల్లి నీకన్నా కూర్చున్న చోట ఏదో ఒకటి చెప్తాడు నాకు అది కూడా చేయడు నిలబెట్టిన చోటనే ఆడ పనుకున్న చోటనే ఆన్సర్ చెప్తా ఉంటాడని చెప్పేసి అట్లా నానా రకాల తల్లిదండ్రులు నానా రకాల ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు నానా రకాల సైడ్ నుంచి వేరే వేరే సైడ్ నుంచి పిల్లల్ని ఎట్లా పెంచడం అని నేర్చుకుని ఉంటారు పిల్లలకు చాలామంది అంటారు పిల్లలకి ఏం గిఫ్ట్ ఇవ్వదండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే పిల్లలకి గిఫ్ట్ ఇవ్వద్దని చెప్తారు అది పిల్లలు ఇప్పుడు ఉండే పిల్లలు ఇంకా చార్పుగా ఉంటుంది ఏమన్నా మీకు మీ ఆఫీస్లో ఏమన్నా డైరీ దొరకతే నాన్న ఎందుకురా నీకు డైరీ ఎందుకురా అంటే మా మేడంకి ఒకటి రెండు డైరీ ఇస్తే దాని పాటికి అది ఉంటుందేమో చూస్తామని చెప్పేసి అదే మనకు నేర్పిస్తాయి ఎట్లా డైరీలు అంతా ఇచ్చేసి లంచం ఇచ్చేసి ఎట్లా టీచర్ని కంట్రోల్లో పెట్టేదని చెప్పేసి అట్లా ఈ కాలంలో పిల్లల్ని పెంచడం అనేది పెద్ద ఛాలెంజింగ్ ఈ కాలంలో ఉంటే ఇంకా సాక్షాత్ ఆ దేవాది దేవుడు పిల్లడికి వచ్చినప్పుడు తల్లి ఎంత కష్టపడి ఉండాలని మనము ఈరోజు ప్రవచనంలో తెలుసుకుందాం ఎన్ని కంప్లైంట్లు వచ్చి ఉంటుంది మన మామూలు కర్మ వల్ల పుట్టే పిల్లల దగ్గరనే ఇన్ని కంప్లైంట్లు వస్తాయి ఇంకా సాక్షాత్ భగవంతుడు పిల్లడిగా పుడితే ఎన్ని కంప్లైంట్లు రావాలి ఒక రోజుకు ఎన్ని కంప్లైంట్లు వచ్చింది ఎంత కష్టపడిందని చెప్పేసి ఈరోజు మనము తెలుసుకుందాం అట్లా ఈమె ఈ పెంపుళ్ళు అయ్యి అమ్మాయి రామాంచులు వారితో చెప్తుంది నేను ఈ యశోదలాగా ఆ దేవుడిని పెంచినానా అని చెప్పేసి ఆయనే వెళ్తాడు ఆయనే వెళ్ళర్తేనో యశోదయ్యారి పోలే అని చెప్పేసి యశోదమ్మలాగా ఆ పిల్లోడిని పెంచి పెద్దగా చేసినానా అంత కష్టపడ్డానా నేను అని చెప్పేసి చెప్తుంది సో దాని గురించి ఈరోజు మనం కొద్దిగా చర్చిస్తాము మంచి పాయింట్ ఇది కూడా ఎట్లా ఆమె దేవుడి పట్ల దేవుడు కాదని ఇప్పుడు ఇది వాత్సల్య రసం పూర్తి వాత్సల్య రసం కింద వస్తాయి శాస్త్రం మన మన సంప్రదాయంలో ఎట్లా చెప్తారంటే ఓకే వసుదేవ దేవికి కూడా అది కూడా వాత్సల్య రసమే అయితే ఆ వాత్సల్య రసంలో కొద్దిగా జ్ఞానము కొద్దిగా ఐశ్వర్యం అనేది మిక్స్ అవుతూ ఉంది దేవకి వసుదేవులు కూడా అది వాసల రసంలో వాళ్ళు వాళ్ళు కూడా వాసల రసంలో వస్తారు కానీ ఒక వాసలి రసం వచ్చేసి ఆ వాసల్య రసాలు మనం గమనించవచ్చు దాంట్లో కొద్దిగా ఐశ్వర్యం ఉంది జ్ఞానం ఉంది నిన్న మనము చూసినాం తమద్భుతం బాలమంబు జేక్షణం దేవుడిని చూసుకుని దేవుడికి దండం పెట్టింది అలా అమ్మ దేవకి స్థుతి అన్నదే దీంట్లో వస్తుంది శ్రీమద్ భాగవతంలో ఈయన కూడా నిన్న మనము చూసినాం ఉపసంహార విశ్వాత్మాన్ అని చెప్పి శ్లోకాలు స్టార్ట్ చేసినాడు నీ శంఖచక్రాన్ని దాచిపెట్టుకురా నీవు ఇట్లా ఉండొద్దు నువ్వు ఎట్లా బయటకు వెళ్తావు జాగ్రత్త కొండ వద్దు ఇదంతా ఏం వద్దు అని చెప్పేసి వాళ్ళు స్థుతి చేసినారు కాబట్టి మన గ్రంథాలంతా వచ్చి బెంగాలీ భాషలో ఎక్కువ ఉంటుంది అట్లా మనం శ్లోకాలు చూస్తే వసుదేవ దేవగిర కృష్ణ చరణవందిల ఐశ్వర్య జ్ఞాన దుహర మనే భయ హొయిల అని చెప్తారు యశోదదేవకిలో కృష్ణునికొచ్చి దండం పెట్టినారు వాళ్ళది ఒక వాత్సల్య రసములు ఐశ్వర్యము జ్ఞానము రెండు కలిసి ఉండింది భయం అనేది ఉండింది దేవుడి పట్ల కానీ వాళ్ళు వాళ్ళు వసుదేవ దేవకిలు కూడా వాత్సల్య రసము కృష్ణు తల్లిదండ్రులు కానీ ద్వారక ద్వారక రసానికి వాళ్ళు సెట్ అవుతారు ద్వారకలుండే కృష్ణు యొక్క ద్వారకలుండే కృష్ణు యొక్క కృష్ణుడికి ఒక వాత్సల్యం రసంగా వాళ్ళని మనము తీసుకోవచ్చు కానీ ఇక్కడ వృందావనలు పుట్టిన ఆ కృష్ణుడుకు యశోదమయ్యను నంద మహారాజే వాళ్ళొక తల్లిదండ్రి కృష్ణుని చిన్నపిల్లడు ఉన్నప్పుడు ఎవరైనా ఎత్తుకునేసి మీ మీ అమ్మ ఏదని చెప్తే యశోదని చూపిస్తాడు మీ నాన్న ఎవరంటే నంద మహారాజ్ అని చూపిస్తాడు నాన్న పేరు చెప్పంటే చిన్నగా చెప్తాడు చెవులు ఇక్కడ నంద మహారాజ్ అని చెప్పేసి అమ్మ పేరు చెప్పంటే యశోదమ్మ అని చెప్తాడు చిన్నగా అక్కడ వాళ్ళు కూడా ఏమీ కృష్ణుడి పట్ల దేవకి స్థుతిలాగా ఏం స్థుతి ఏం రాదు కృష్ణుడు ఏం వాళ్ళు పూజలు చేయట్లే కృష్ణుడా అలా నందమహారాజు ఒక్కొక్కసారి కృష్ణ నా చెప్పలు కనపడట్లే ఎక్కడుంది చూడరు ఆయన అంటే చూస్తాను నన్ను నీ చెప్పులు గోషలు అక్కడ ఉండి నేను పట్టుకుని వస్తాను ఉండు అని చెప్పేసి తలపైన తండ్రి యొక్క చెప్పల్ని పట్టుకుని వస్తాడు అక్కడ ప్యూర్ వాసలే రసం అంతే కృష్ణుడు తాను దేవాది దేవుడు తాను అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు నేనండి నీ చేపలు పట్టుకుని వచ్చేది ఏం లేదు వాత్సల్యరసం అంటే పక్క వాత్సల్యరసం అమ్మ దగ్గరను కొద్దిగా ఆడుకుంటాడు పాడుకుంటాడు నాన్న దగ్గర కొద్దిగా గౌరవం అంతా ఉన్నాయి జాగ్రత్తగా ఉంటాడు నందమహారాజ్ దగ్గర యక్షోదామకు చెప్తానంటే అంత సీరియస్ తీసుకోడు నందమహారాజ్ చెప్తాను చూడంటే అప్పుడు కొద్ది భయపడతాడు కొన్నిసార్లు అట్లా ఈ వాసల్య రసం అనేది అక్కడ మనం చూడొచ్చు అయితే ఇది వచ్చేసి ఈ రసం వచ్చేసి మనము దేవకి వసుదేవుల రసం వచ్చేసి బృందానికి సెట్ కాదు ఈ ఆ వసలి రసము మనకు సెట్ కాదు వాళ్ళ దగ్గర ఐశ్వర్యము జ్ఞానము మిక్సింగ్ ఉండింది అక్కడ అయితే కృష్ణుని ఒక నిజమైన వాసల్య రసం ఎవరంటే ఎగ్జాంపుల్కి గీయాలంటే మనము వీళ్ళని ఇవ్వాల నంద మహారాజ యశోదమాత ఎందుకంటే ఎంత వాసల్య రసం అంటే చిన్నపిల్లలకి చూడండి వాళ్ళకి ఒక పా తల్లి పాలు తాగుతూ ఉంటే ఏదోనో పట్టుకొని లాగుతారు వాళ్ళు ఊరికే ఉండరు ఏదో ఒక ఇంకొక చేయి కాలి ఒక చేతి అమ్మ వెనకాల పడి ఉంటుంది అమ్మ బ్యాక్ సైడ్కి ఇట్లా పట్టుకుని ఉంటారు పాలు తాగినప్పుడు ఇంకొక చేయి ఫ్రంట్లు ఉంటాయి ఆ ఫ్రంట్లు ఉంటే చేయిలో ఊరికే ఉండరు అమ్మది వెంట్రుకలు పట్టుకొని కింద లాగడము అమ్మది చేయిని పట్టుకొని కింద లాగడము లేకుండా అమ్మ తలపైన ఉండే ఫ్లవర్ని పట్టుకొని తీయడము ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఆ కుంకుమ బొట్టును తీయడము ఏదో ఒకటి అలా ఆడుకుంటారు ఆ టైంలో పాలు తాగుతూ ఉంటాయి కృష్ణుడు కూడా వాళ్ళ అమ్మని అట్లే వంచుతాడు యశోదమ్మని ఆ నగల్ని పట్టుకొని అట్లే తన తల్లి యొక్క తలని తన అందరూ కొంచేస్తాడు ఏం కేర్ చేయడు ఆమె కూడా కృష్ణుడు ఇష్టం అని చెప్పేసి వదిలేస్తాం కానీ కృష్ణుని ఏం చేయదు అట్లా చేయను మామూలు అయితే తల్లిలో తల్లి వదిలేయడానికి ట్రై చేపిస్తాయి పిల్లలు ఏమైనా పట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే ఒక్కొక్క ఫింగర్ని అట్లే తీసేసి గట్టి పట్టుకునేస్తాయి ఆ చేయిని తల్లి తన చేతులు కానీ యశోదమ్మ అట్లా చేయట్లే యశోదమ్మ ఎవరు ఏం ఎంత పిల్లడు కిందకు లాగి వంచి పట్టుకున్నా కానీ అంత వంగుతుంది కానీ తాను కేర్ఫుల్గా తను ఎట్లా పిల్లడి చేతుని తప్పించుకోవడం అనేది ఆ మార్గం యశోదమ్మకు తెలియదు తన బిడ్డలాగానే బిడ్డని అనుకునేసి దేవాది దేవుడిని దాన్ని పొద్దున లేసి స్నానం చేయడము నోరు కడగడము పళ్ళు తోమేయడము దాన్ని బాగా నూనె వేసుకునేసి మసాజ్ చేయడము ఆ పిల్లల్ని చూడండి ఆ బాడీ మొత్తం నూనెతోటి మసాజ్ చేపిస్తే చేపి సట్ చేపిస్తారు బాడీని బాగా మసాజ్ చేస్తారు చిన్న పిల్లల్ని ఇప్పుడంతా మనం తక్కువ చూస్తున్నాము మనం చిన్నప్పుడు బాగా ప్రతి ఇంట్లో చూడాలి దాన్ని దాని ఒక ఏరియాలో ఒక ముస్లమ్మ ఎవరో ఉంటారు దాని రెండు చేతులు రెండు కాళ్ళు పట్టుకొని ఒక మసాజ్ చేపిస్తారు అది ఎంత ఏడ్చినా కానీ వదలరు యశోదమ్మ కూడా దాన్ని పట్టుకొని అట్లా మసాజ్ చేస్తాయి చేతులు కాళ్ళు పృష్ఠభాగము వీపు అన్ని తిప్పుతూ ఉంటారు ఆ రెండు ఫింగర్ తోటి అట్లే ఆ ఫేస్ని అట్లే లాగుతూ ఉంటారు అటు ఇటు ఆ చెవుల్ని ముక్కుని నోటిని మొత్తం కడగడం తుడవడం ఏమేమి చేస్తూ ఉంటారు మళ్ళీ మంచిగా ఆ పిల్లలు ఏడ్చినా క్యారీ చేయడు కొద్దిగా లైట్ వేడి నీళ్ళే స్నానం చేపిస్తారు ఆ నూనె మరకలంత నూనె ఒక ఇది పోవడానికి కోసం అది వేరే చేస్తారు ఇంకా తుమ్మడానికి ఆ ముక్కు లోపల ఏమైనా ఇది ఉంటుందని చెప్పేసి జలుబు ఏమైనా పట్టేస్తుంటే ఆ టవల్ని చిన్నగా ఫోల్డ్ చేసేసి పల్స్ ఒక బట్టల్ని అట్లే ఫోల్డ్ చేసి ముక్కు లోపల కొద్దిగా దాన్ని తోసేస్తారు ఆ తోసేసి లోపల ఒక తుమ్ముతాయి అది అసిందంటాయి అబ్బా దాన్ని జలుబు అంతా బయటకు వచ్చేస్తాయి ఒకవేళ ముక్కులు జలుబు పట్టేసి ఉన్నా కూడా బయటకు వస్తుంది ఇదంతా యశోదమాత చేస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలకి అసూయ కలిగిందంటే మనకు లేదే ఈ భాగ్యం అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఇంద్రుడు అరుణ అగ్ని వాయువు అంతా చూసి ఆశ్చర్యపోతున్నారు ఎంత పుణ్యం చేసింది యశోద అని చెప్పేసి యశోదని పాడలేని భక్తులే లేరు తెలుగులో అవతారం చేసిన మహాభక్తులు కర్ణాటకలో అవతారం చేసిన మహాభక్తులు మరా మహారాష్ట్రలో అవతారం తీసుకున్న మహాభక్తులు ఎవరైనా చూడండి వాళ్ళ యొక్క గ్లో వాళ్ళ వాళ్ళు భగవంతుని గ్లోరిఫై చేసినప్పుడు ఎటువంటి పరిస్థితులు కూడా యశోదని ఒక మాట పొగడకుండా ఎవరు లేరు చేరి యశోదకు శిశువితడు ಜಗದೋದ್ಧಾರನ ఆడిసిదలే యశోదే కన్నడలో కోణ పుణ్య జలరే యశోద మహారాష్ట్రలో అట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ భాషలు ఆ భగవంతుని పాడి పొగడినారు దాంతో యశోదని కూడా పాడినారు ఎంత ఎంత పుణ్యం చేసింది ఈమె అని చెప్పేసి సనక సనందన వాళ్ళు చతుష్కుమారులు వేదలు వేదాంగలు ఇతిహాస పురాణ మీమాంస న్యాయ తర్క ఎవరికి దొరకలేని ఆ దేవుడు ఎన్ని సంవత్సర సంవత్సరాల పాటు ఎన్ని కష్టాలు పడి భక్తి చేసినా కానీ ఒక క్షణకాలం దర్శనమిచ్చి పరిగెత్తుండిపోయే దేవుడు ఈ యశోద వెనకాల సారి పట్టుకుని ఆ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడంటే ఈమె ఎన్ని పుణ్యం చేసిందని చెప్పేసి ఆ వెన్న దొంగతనం చేసి కట్టేసినప్పుడు అయితే దామోదర లీలలు ఆడు ఏడోకూడదు కాళ్ళు నోరు సౌండ్ వినపడకూడదు అంటే అట్టే బాధపడు అట్లే లిప్స్ను గట్టి పట్టుకున్నాడు కృష్ణుడు ఇంద్రాది దేవతలు మాహం మనం ఆయన ఒక ఇట్ట చూపు చూపిస్తే మనకు వణిగి పడిపోతున్నాము చూడు అక్కడ ఎట్లా నిలబడినాడు చూడు ఏమి ఈమెకు భాగ్యం గురించి ఏం చెప్పాలా యశోదమ్మ గురించి ఏడవకూడదు నోరు ఇప్పకూడదు అంటే చెప్పేసి లోపల లోపల వస్తూ ఏడుస్తున్నాడు కానీ బయటకు రాకుండా చూస్తున్నాడు అమ్మ మళ్ళీ అక్కడ కొట్టేస్తాయని చెప్పేసి రకరకాల పుల్లలు పెట్టుకుంటుంది ఇంటికాడ చిన్న తప్పు చేసినప్పుడు చిన్న చిన్న ఇది కరాలు పెద్ద పెద్ద పెద్ద తప్పులు చేసినప్పుడు కొద్దిగా బలమైంది అన్ని రకాలు ఉంటాయి ఇంట్లో అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు కొట్టడానికి కూడా ఏ మొట్టి ప్రేమమే చూపించలేదు దాని వాసల్య రసం అంటే ఒట్టి ప్రేమం చూపారు కదా దండనం పాలనం రెండు కలిసి వస్తాయి దాంట్లో అప్పుడప్పుడు చిన్నగా పడుతుంది కూడా కానీ వాళ్ళంతా ఆశ్చర్యపోతారు అరే యమదూతను ఒక యమధర్మరాజుకే ఈయన చూస్తే భయం వస్తుందే యమదండమే ఈయన చూస్తే పారిపోతే అటువంటి కృష్ణుడు యశోద చేతులు ఉండి ఆ చిన్న చిన్న కరాలకు భయపడి ఎట్లా వణుకుతున్నాడు చూడు అమ్మ కొట్టొద్దు నన్ను కొట్టొద్దు అని చెప్పేసి ఎంత భయపడుతున్నాడు చూడు అని చెప్పేసి అట్లా ఫస్ట్ టైం ఫస్ట్ టైం వెన్న దొంగతనం చేసేది వాళ్ళ ఇంట్లో చేసినాడు ఫస్ట్ టైం వెన్న దొంగతనము యశోదమ్మ ఏదో పనులుంటే కాలుకంత కృష్ణుడికి ఫుల్ బ్యాంగిల్స్ చేతుకంత బ్యాంగిల్స్ కట్టేసి అటు ఇటు తిరుగుతున్నాడు అటు ఇటు తిరుగుతుంటే నందమహారాజ ప్యాలెస్ చాలా క్లీన్గా ఉంటుంది అంత స్తంభాలంతా మంచి జైపూర్ది మార్బల్ ఏమో మంచి మెరుస్తూ ఉంటుంది అంత క్లీన్గా ఉంటుంది ఆ జిల్ జిల్ జిల్ అని నడుచుకుంటూ వచ్చినాడా పాకుతూ పాకుతూ వస్తూ ఉంటే సౌండ్ వినపడుతూ ఉంటుంది సౌండ్ వినపడినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సౌండ్ అని కొద్ది భయపడి ఆగినాడు ఆగితే ఆ సౌండ్ కూడా ఆగింది కాలు కట్టిన గజ్జల సౌండ్ ఫస్ట్ ఫస్ట్కి మళ్ళీ కొద్దిగా ముందు పోయి మళ్ళీ కొద్దిగా ముందు పోతున్నాడు మళ్ళీ ఆ గజ్జల సౌండ్కి ఆగిపోతున్నాడు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి అక్కడ ఆ పిల్లర్లు పిల్లర్ని గట్టిగా పట్టుకొని నిలబడినాడు నిలబడితే అక్కడ ఇంకొక కృష్ణుడు బొమ్మ కనిపిస్తుంది ఇది ఎవర్రా ఈయన దగ్గర నుంచి సౌండ్ వస్తుందా అని చెప్పి చూస్తున్నాడు ఒక చేత పట్టుకొని మంచి కొంచెం దృఢంగా తీక్ష్ణ దృష్టితోటి చూస్తున్నాడు ఆ పిల్లుడు కూడా ఈయన్ని తీక్ష్ణ దృష్టితోటి చూస్తున్నాడు యోగమయ్య కదా మొత్తం కప్పేసి పెట్టింది కృష్ణుడు ఆ రసం ఆడిపించాలి కదా ఇంక దాన్ని చూసి ఆయన ఏడ్చుకుని లోపల వచ్చినాడు మాత చూస్తూ ఉంది ఏమైంది ఏమైంది అని చెప్పేసి అల్లిటి కిందకు వచ్చేసినాడు అక్కడ వెన్న వెన్న వెన్న కుండ కనిపిస్తుంది వెన్న తినడానికి చెయ్యి వేసుకున్నాడు దాంట్లో ఒక రెండు ముద్దలు తిన్న లోపల ఆ బొమ్మ చూస్తే ఆ బొమ్మ ఈయన చూస్తోంది వీడెవరో దొంగ ఉండాలని చెప్పేసి భయపడి మళ్ళీ ఏడడానికి కోసం యశోదమాత లోపల వస్తాయని వెన్న తింటా ఉన్నాడు ఆ బొమ్మను చూసుకొని ఈయనదే బొమ్మ అక్కడ మా ఒక్క పిల్లర్లు ఉండే బొమ్మని చూసుకొని ఏడుస్తున్నాడు యశోదమ్మ చూస్తోంది పిల్లడు తన తన బొమ్మ చూసుకొని తానే బాధ భయపడుతున్నాడని పట్టుకొని అడుగుతుంది ఎక్కడ ఎందుకు అక్కడ పోయినావు అంటే లేదు వెన్న తినడానికి చెప్పలేదు అక్కడ వెన్నకుండా ఉండింది వెన్న తినడానికి వెన్న చేతులు ఉన్నాయి ఇదంతా చేతులు ఏమైంది అని అడుగుతుంది చేతులు ఏమైందంటే ఇంకా వెన్న దొంగతనం చేసామని చెప్పకుండా ఇది నా నేను నిన్ను ఒక నాకు బ్యాంగిల్స్ వేసేసిన చూడు ఈ గాజు ఎర్రగుందా దీన్ని ఒక మంట లోపలికి వస్తూ ఉంది నా చేతుకు దాన్ని చల్లపరచడానికి నేను వెన్న లోపల చెయ్యి వేసుకుని కొద్దిసేపు కూర్చున్నాను కొద్దిగా చెయ్యి చల్ల చల్ల కావాలని చెప్పేసి వెన్న లోపల చెయ్యి వేసుకున్నాను చెప్పుకొని తప్పించుకున్నాడు మళ్ళీ కొద్దిగా పెరిగినప్పుడు ఇంకా చిన్నప్పుడు కూడా మరే అల్లరి అంటే అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న పిల్లలు ఈయన పట్టుకొని పోవడానికి వస్తూ ఉంటారు పాప వాళ్ళు మంచిగా కృష్ణుని పట్టుకోవాలని చెప్పేసి ఇంటికాడ మంచిగా డ్రెస్ వేసుకుని వస్తారు మంచిగా డ్రెస్ వేసుకుని వచ్చేసి వాళ్ళకి వచ్చినప్పుడే డౌట్ ఈయన మళ్ళీ మంచిగా డ్రెస్ వేసుకుని పట్టుకొని అటు ఇటు పోయే లోపల చూసిపోస్తాడు ఇంకా ఇటు చూసిపోస్తాడని చెప్పేసి ఒంటికి పోస్తాడని భయపడి ఫస్ట్ అడుగుతారు చెడ్డి అని తిప్పేసి ఒంటికి పోస్తే ఇప్పుడే పోయాల నాయన అని చెప్పి ఏ ఒంటికి రావట్లేదు రావట్లేదు అంటాడు సరే అని చెప్పేసి మళ్ళీ ఆ దోతి అంతా సెట్ చేసి పట్టుకున్నట్లే లేపి దాన్ని నడుములో కూర్చోబెట్టేసి తీసుకొని పోతూ ఉంటారు తీసుకొని పోయి మూడు నాలుగు స్టెప్ కూడా పెట్టుకోరు అప్పుడు సొరస్సని పోస్తాడు ఎక్కడి నుంచి వేడి వేడి నీళ్ళు వచ్చినట్టు అనిపిస్తుందని చూస్తారు ఈయన కౌపిన తడిచి ఉంటుంది కృష్ణుడితో మళ్ళీ ఆ ధోతి మార్చేసి మళ్ళీ ఇంకొక కౌపిన మళ్ళీ ఆ లోపల కొద్దిసేపు ఆడుకుంటారు వాళ్ళ ఇంటి ముందు యశోద స్ట్రిక్ట్గా చెప్పుంది ఇంటికి తీసుకుని పోదు ఇక్కడే ఆడుకోండి కృష్ణుని పట్టుకొని అని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందే ఆడుకుంటారు ఆ మంచి మంచి ఫ్లవర్స్ చూపిస్తాడు కృష్ణుడు ఆ ఫ్లవర్ ఈ ఫ్లవర్ అంతా తీసేయమంటాడు వీళ్ళ ప్రేమంలో ఒక్కొక్క ఫ్లవర్ తీసేసి ఈయన చేతికి ఇస్తారు చేతికి ఇస్తే దాన్ని పట్టుకొని ఆడుకుంటాడు కొద్దిసేపు మళ్ళీ వీళ్ళకి అప్పుడప్పుడు డౌట్ వస్తాయి నేను ఒంటికి వస్తే మాత్రం ముందే చెప్పాలా అని చూసి వస్తుందని అడుగుతారు చూసి వస్తుందంటే లేదంటాడు మళ్ళీ వీళ్ళు కొద్దిగా ఆడుకుని ఆడుకుని మర్చిపోతారా మళ్ళీ చూసి చనిపోస్తాడు మళ్ళీ అయ్యో యశోదమ్మ యశోదమ్మ ఒంటికి పోసేసినాడు నా డ్రెస్ పైన సరే ఆవిడ ఎవరు కడగరు ఎందుకంటే అది జాస్మిన్ ఫ్లవర్ లాగా మంచి స్మెల్ ఉందంట ఎండిపోయిన తర్వాత కూడా కృష్ణుడు ఒంటికి పోస్తే అంత మంచి స్మెల్ ఎవరు వాళ్ళ బట్టలు ఏదో మార్చుకోరు ఈయనకి అన్ఈజీగా ఉంటుంది కదా కృష్ణుడికి అందుకు కృష్ణుడు ఒక బట్టలు మాత్రం మార్చుకుంటాడు కృష్ణుడికి మళ్ళీ యశోదమ్మ ఇంకొక కౌపినం మంచి మార్చేసి ఇంకొక దోతి కట్టేసి కనిపిస్తాయి ఇట్లా చూస్తే ఆ నందమారది ఇంట్లో తోరణంలాగా కృష్ణుడితో కౌపినమే నిండి ఉంటుంది అన్ని చోట్ల అన్ని దాంట్లో ఒంటి పోవడం ఎండబెట్టడం అక్కడ కొన్ని పనిలేని టైలరింగ్స్ కూడా ఉంటారు మాతాజీలు కొన్ని వెన్న ముద్దంతా చేయకుండా వెన్నలు పాలంతా అయిన తర్వాత ఆడ ఫ్రీగా ఉన్నప్పుడు కొద్దిగా పార్ట్ టైం జాబ్ లాగా చేస్తారు కదా వాళ్ళంతా కృష్ణుడి పైన ప్రే ప్రేమంలో చిన్న చిన్న బట్టలు మిగిలితే దాంట్లో కృష్ణుడికి ఒక గోచిపాతలు కట్టే కుట్టేసి ఇస్తారు ఎప్పుడు యశదమ్మకి ఇస్తారు కృష్ణుడు చిన్నపిల్లలు కదా ఎన్ని బట్టలు ఉన్నా సరిపోదు అన్ని దాన్ని కంపు చేసి పడేస్తాయి చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉంటే ఇంటికి వెళ్ళండి ఒక రకమైన స్మెల్ వస్తాయి ఆ స్మెల్ ఇంటిది స్మెల్ చూస్తే తెలుస్తుంది ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి ఆ బట్టలు ఆరదు అది ఆరే లోపల ఇంకా అన్ని బట్టలు తడిపేస్తే తిన్ని ఐటమ్ని దాన్ని ఒళ్ళులకంతా పోసుకునేసి ఇంకా ఆడుకొని ఉంటాయి కదా ఆ బింది నీళ్ళు తీసి కిందకి పడడం దాని లోపల చేయి పెట్టడం దీని లోపల చేయి పెట్టడం ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది పిల్లలు పిల్లరంట అట్లా యశోదమ్మని ముందే అడుగుతారు ఈ యశోదమ్మను వీళ్ళు పట్టుకున్నప్పుడే పిల్లడు ఒంటికి అంత పోసినాడు అంటే ఇప్పుడే పోసినాడు ఇప్పుడే పోసేసి వేరే బట్టలు వేసినాం చూడని అంటారు అక్కడ చూడాలి ఇంటికాడ వాళ్ళ ఈ మనం మామిడి ఆ ఆకు తోరణం కడతాం కదా అట్లా కొన్నిసార్లు ఈ ఫంక్షన్ అంతా అయినప్పుడు ఈ కలర్ పేపర్ తోరణం కడతాం చూడండి అట్లా నందమహారాజు దీంట్లో ఆ ఇంటి ముందుండే తాడ్లు మొత్తం వాళ్ళ డ్రెస్సుల కింద కూడా యశోదమ్మ నందమహారాజు డ్రెస్సుల కింద కూడా ఎక్కువ ఉండేది కృష్ణుడు కౌపీనం లైన్గా ఉంటుంది రంగురంగుల కౌపీనాలు మొత్తం ఉంటాయి తోరణం కట్టినట్లు కట్టి ఉంటుంది పాప యశోదమ్మ అన్ని దాంట్లో ఇన్ని మళ్ళీ ఇన్ని లీటర్ పాలు తాగితే మళ్ళీ ఒంటికి రాకుండా ఉంటాయా అది కూడా వృందానము చలికాలంలో ఫుల్ చల్లగా ఉంటాయి ఒక గ్లాస్ నీళ్ళు తాగితే ఐదు నిమిషాల లోపల మళ్ళీ పోవాల్సి వస్తుంది అట్లా ఈ మొత్తము తోరణ లాగా కట్టి వాళ్ళ ఒక నంద మహారాజ్ ఇంట్లో ఇంకా పెరియాళ్ళవారు ఆయన ఒక అనుభవాలు చెప్తున్నాడు ఇదంతా ఆచార్యులు ఒక వేరే వేరే ఆచార్యులు భగవంతు యశోదని వాళ్ళంత గోలోక బృందం అంతా వాళ్ళకి సహజంగా టీ మనం టీవీ చూసినట్లు చూస్తారు వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి వాడంటారు ఈ పెరియాడు వాళ్ళు చెప్తున్నారు ఏమిది ఈ పిల్లోడిని చెక్క చెక్క ఉయ్యాలతోటి వేయదామంటే ఆ చక్క ఉయ్యాలని ఆ శకటాసురులాగా మొత్తం ముక్కలు ముక్కలు చేసి పడేస్తున్నాడు శకటాసురం చంపినప్పుడు లేదు కింద పండుకొని పెట్టేస్తామంటే ఆ త్రణాసురుడు ఎప్పుడు ఎత్తుకొని పోతాడో అది భయము దాన్ని మోసుకొని తిరిగిపోతామండి ఇది ఒక్క కిలోనా రెండు కిలోనా ఫ్రీగా ఉన్నప్పుడంతా తినడమే పని దీనికి ఒళ్ళు పెంచుకోవడమే పని ఎవరు మోయగలుగుతారు దీన్ని కొద్ది నిమిషం ఆ యశదమ్మ యంగేం కాదు యశదమ్మ కొద్ది ముస్లమ్మనే దీన్ని పట్టుకొని రెండు మూడు సార్లు తిప్పితే ఆమె అలసిపోతాయి ఎక్కడనో కూర్చోవాలి కూర్చుంటే ఇది ఒప్పుకోదు అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాము యమున అక్కడ వరకు పోయేస్తాము ఏదో ఒకటే చెప్తాయి అట్లా పిల్లలంతా కొద్దిగా పెద్దగా అయినారు పెద్దగా వేసి ఇంకా చిన్న చిన్నగా చిన్న పిల్లలు కొద్దిగా పెద్దగా అయితే కంప్లైంట్లు స్టార్ట్ అయిపోతాయి కదా కొద్దిగా కంప్లైంట్లు స్టార్ట్ అయింది కృష్ణుడితో కూడా వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు టోకన్ బా టోకన్ తీసుకుని కూర్చున్నట్ల పొద్దున పొద్దున వచ్చేస్తారంట ఎప్పుడు తుంటరి పనులు చేస్తాడా ఎప్పుడు వీళ్ళు కంప్లైంట్ రాసుకుంటారు వాళ్ళు రాగానే ఈయనకు తెలిసిపోతుంది ఓ వచ్చేసినారు వాళ్ళు అయిపోయి ఈరోజు నా కథ అని చెప్పేసి బయటకు రాగానే <laughs> భయపడియే వస్తాడు ఎవరైనా ఉంటారు ఈరోజు నా పైన చెప్పుకోవడానికి అని చెప్పేసి అయితే ఒకసారి పాప ఒక ఆమె వచ్చింది గోపి ఆమె అంటుంది యశోద ఇక్కడ్రా దీంట్లో ఏ దావు ఏ వద్దు దూడ నువ్వు చెప్పని ఆమెకి యశోదకే కన్ఫ్యూజ్ అన్ని ఆవులు ఉన్నాయి అన్ని ఆవులు ఉంటే కూడా ఆమెకి ఒక పెద్ద కన్ఫ్యూజ్ ఏది ఆవు ఏది దూడ అని చెప్పేసి ఎందుకంటే ఆమె చూస్తుంది దూడ ఆవు రెండు ఒకేలాగుంది కృష్ణుడు త్వరగా లేస్తాడు పొద్దునైతే మూడు మూడున్నరకు లేస్తాడు మూడున్నరకు లేసేసి ఆ దూడలనంతా తాడిప్పేస్తాడు తాడిప్పేసి అట్లే వదులుతాడంట వదిలేసి పొద్దున పొద్దున ఆ దూడలు కూడా ఈయన చూస్తే అంత ఆనందం తాడిప్పేసి వదిలితే అది పొద్దున్న వీళ్ళు పాలు పిండి లోపల అది మొత్తం పాలు తాగేసి ప్రతిరోజు పాలు తాగి తాగి దూడలు పుష్టిగా ఉంటాయి ఆమె అంటుంది మేము ఇన్ని ఆవులు పెట్టుకున్నాము ఒక గ్లాస్ ఆవు ఒక గ్లాస్ పాలు కోసం పక్క ఇంటి వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది మీ మీ కొడుకు చేసే పని ఇదని చెప్పేసి మీ కొడుకు చేసే పని వల్ల ప్రతిరోజు ఇన్ని ఆవులను పెట్టుకొని ఒక గ్లాస్ ఆవు ఒక గ్లాస్ పాలు కోసం అక్కడిక్కడ అడగ అడగాల్సి వస్తుంది వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది ప్రతిరోజు ఏం చేస్తున్నాడంటే పొద్దున లేచి దూడలను వదిలేస్తాడని చెప్పేసి అది ఆ దూడ కూడా అంత మంచిగా పుష్టిగా తయారైంది ఆవులాగానే ఉంది అది కూడా ఆమె చెప్తుంది ఈ దూడ నీకు నీకు అర్థమైంది ఏది దూడ ఏది ఆవు అంటే ఆమె నాకు అర్థం కావట్లేదని చెప్పేసి ఇది ఆ ఈ దూడ ఉంది ఇక్కడ కృష్ణుడు పుట్టిన తర్వాత పుట్టింది చూడు ఎట్లా పెరిగింది చూడు అని చెప్పేసి పొద్దున లేచి నాకే అర్థం కాకుండా పొద్దున వెలుతులు వచ్చేక ముందు పాలు కోసం పోతున్నాను ఆ దూడ దగ్గర పోయి నేను దూడది పొదుగు చూస్తున్నాను అది పొదుగు కనపడలేకపోతే ఓ ఇది తల్లి కాదు ఇది బిడ్డ అని చెప్పి వదిలేసి మళ్ళీ దాని తల్లి కడపోతున్నాను ఏదో ఒక ఒక లీటర్ పాలు దొరికితే గొప్ప అంత అట్లాంటి పని చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా కృష్ణుడు అన్నాడు ఎందుకురా ఎట్లంతా చేస్తున్నావు బిడ్డ అని చెప్పేసి వాళ్ళ తల్లి యశోద కృష్ణుని అడిగితే కృష్ణుడు అమ్మ నేనేం వదలట్లేదు నన్ను చూడంగానే అది ముందుకొస్తూ ఉంది ముందుకొస్తుంది అది వదిలేస్తుంది ఎట్టో ఒకటి నన్ను పట్టుకుని నా దగ్గర ఆడుకోవాలని వస్తుందమ్మా అట్లు అది తాడ అదే ఇప్పించుకుని వస్తూ ఉందని చెప్పినాడు చెప్తే వాళ్ళు అన్నారు సరే ఇప్పుడు ఒక ఇప్పిసి చూడు నేను గట్టి పట్టుకుంటాను నిన్ను నిన్ను చూడంగానే అది తాడు ఇప్పేసి పరిగెత్తుతుంది అంటావు కదా ఇప్పుడు ఒకసారి రాని చూపి నాకని చెప్పి చెప్తున్నాడు చెప్పేసి కృష్ణుడు ఏం చేసినాడంటే సరే నా నేను వస్తాను చూడు అది పోతాయని చెప్పేసి దగ్గరికి అట్లే నడుచుకుంటూ వచ్చినాడు ఆ దూడ దగ్గరగా దూడని మేము ముస్లిం గట్టి పట్టుకొని ఉంది గోపి ఇంకా ఎట్ట ఒకటి దీని చేతి నుంచి దూడని తప్పించాలని చెప్పేసి మామూలుగా అది పోదు కదా ఆ చెవులు కాడ ఒక చీమని వేసేసినాడు ఆ చీమనేస్తే ఆ దూడకి ఏదో చెవులు గిరగిర అనిపించింది అది ఇంకా తాడి ఆమె గోపిత చేతి నుంచి తాడిప్పేసి అది పరిగెత్తింది చూసినారా నన్ను చూడంగానే అది పరిగెత్తాయి తాడిప్పేసుకుని చేతులు తప్పించుకొని పోతాయి నన్ను చూడాలా నా దగ్గరికి రావాలని చెప్పేసి కాబట్టి నేను ఎప్పుడు ఎవరు ఎండిపోయినప్పుడు కూడా అన్ని దూడలు ఇట్లే పనిచేస్తాయి ఊరికే నాకు మాత్రం ఇట్లా చెడ పేరు వస్తుంది నేను దూడలు నిప్పేసినానని చెప్పేసింది సో యశోదమ్మ కూడా చూస్తున్నావు నువ్వు కృష్ణుడు పోగానే అది తాడిప్పేసి కృష్ణుడితో ఆడుకోవాలని పరిగెత్తి అది ఆడుకోలే కాదు అది చెవులకు ఒక చీమని తీసేసేసినాడు అక్కడ ఒక చెట్లు ఒక చీమ చిన్న చీమ పోతా ఉంటే అట్లే అమ్మ చూడకుండా ఇట్లాంటి తుంటరి పనులు ఎక్స్పెక్ట్ ఉంటాడు అది ఏదో చెట్లు ఒక ఆకులు ఒక చీమ పోతా ఉంటే దాన్ని పట్టుకొని టక్క చేతి లోపలేస్తే ఇది చెవులకు పోసేసినాడు ఆ చెవులు కదా పోగానే ఆ దూడకు ఒక ఒక రకంగా అనిపిస్తాయి కదా దానికి ఒక కిరికిరలాగా ఒక లోపల లోపల తిరిగినట్లు అనిపించి అది పరిగెత్తింది చూడదు నాతో ఆడుకోవడానికి వస్తుంది అన్నాడు ఇంకా యశోదమ్మనింది సరే ఏదో ఒకటే నేను చెప్తాను రేపు నుంచి మీ ఇంటికి రాకుండా చూసుకుంటాను వాడు నేను చెప్పేసి ఇంకొక ఆమె అంది అమ్మ నీదేమన్నా ప్రాబ్లం అని ఆ గోపి అంటుంది అబ్బా మీ పిల్లోడు చూడు ఎన్ని రకాల అల్లరి చేశాడు మాకు అర్థం కూడదని కట్టేసి పెట్టు కొద్దిసేపు అని చెప్పేసి పొద్దున కనీసం మేము పాలు అమ్మేంతరకనే కట్టి పెట్టు అని చెప్పేసి మా ఇంట్లో ఈరోజు మా కూతురికి ఒక గ్లాస్ లేదు తెలుసా నీ పిల్లడు వల్ల అని చెప్పేసి ఏమైంది అన్నాడు పాలు మా నందమారద్ భార్య కదా యశోద ఎంత పాలు కావాలో మా ఉండి తీసుకు ఎందుకు ఆ పిల్లోడిని రోజు నేను ఎంత నరిచేది నాకే అరిచేసి గొంతు నొప్పి వస్తూ ఉంది ఎంత చెప్పుకునేది చెప్పుకో అని చెప్పేసి ఆమె ఆమె బాధను చెప్తోంది వేరే గోపితోటి యశోద లేదు ఇంట్లో మంట లేదు ఆ టైంలో అగ్గి అంత లేదు కదా ఎవరో ఒక ఇంట్లో దీపం ఉంటుంది ఒకసారి ఎక్కువ గాలి వస్తే దీపం మారిపోతాయి మళ్ళీ పక్క ఇంట్లో దీపం వెలుతులు తీసుకుని వచ్చి వీళ్ళ ఇంట్లో పాలు వేడి చేయాలి పాలని మొత్తం రెడీ చేసి పెట్టినారు పిడకలంతా పెట్టినారు వేడి చేయడానికి అన్ని రెడీ అయింది నిప్పు కోసం కొద్దిగా అవతల ఇంటికి పోయింది ఆమె మంట తీసుకొని రావడానికి కోసం పాలు ఉడకబెట్టాడు అదే కరెక్ట్ టైం కృష్ణుడు వచ్చినాడు కృష్ణుడు వచ్చినాడు కృష్ణుడు అమ్మ లేదా అని అడిగినాడు ఆ పాప దగ్గర పాప నేను అమ్మ లేదు అమ్మ అవతల ఇంటికి పోయింది మంట తీసుకొని రావడానికి ఆడవాళ్ళు ఒక ఇంటికి పోతే త్వరగా రారు మళ్ళీ తిరిగి ఆ ఇంట్లోని కబుర్లు మాట్లాడుకొని మాట్లాడుకొని మాట్లాడుకొని దేనికి వచ్చిన వాళ్ళు గుర్తుండదు లాస్ట్కి వాళ్ళు ఇంకా అది ఇది ఏదో ఉంటాయి కదా ఈ ఇంటిది ఆ ఇంటిది ప్రసంగాలు ఉంటాయి దాన్ని అంతా డిస్కస్ చేసి వాళ్ళది కృష్ణ కథ వేరేనే ఉంటాయి మన మన బుక్కులు అంత ఉండదు ఆ కథలు అదంతా మాట్లాడుకొని ఆమె ఆమె ఈ మంటకు వచ్చింది ఆమె మర్చిపోయింది ఆ లోపల కృష్ణుడు అమ్మ లేదన్నాడు పాపని అడిగినాడు పాప అనేది అమ్మ లేదు అమ్మ బయటికి వెళ్ళిందని మళ్ళీ దేనికి పోయింది అది పాలకు వేడి పెట్టడానికి మంట లేదని అవతల ఇంటికి కూడా పోయినట్టుంది అందరికి పెద్ద పెద్ద ల్యాండ్ ఉంటాయి చాలా దూర దూరం వరకు ఉంటాయి ఇల్లు ఎక్కడొక్కడ అక్కడెక్కడ ఇక్కడొక్కడ ఉంటాయి సో పోయి రావాలంటే కూడా కొద్దిసేపు పడతాయి ఆ ఏదో ఆ తెంకాయ చెట్టు ఆకు ఏదో ఒక ఆకులు మంట పట్టుకొని యువతలకు రావాలా పనులు ఉంటాయి కృష్ణుడు అన్నాడు నీ నీవు దేనికి వేడి నేను వేడి పాల కోసం వేడి చేస్తున్నాను అన్నాడు సరే పాలు ఇక్కడ ఇచ్చి నేను వేడి ఇస్తాను ఇస్తానన్నాడు ఈ పాప నమ్మేసింది దీన్ని నమ్మేసి ఆ పాలకుండ మొత్తం ఈయన కష్టపడి తీసుకుని ఈయన చేతులు కడబెట్టింది ఈయన అట్లే పాప చూస్తూ ఉంది ఈయన తాగేసినాడు మొత్తం పాలు మొత్తం పాలు మొత్తం తాగేసి వేడి పాలు వేడి పాలు వేడి ఎక్కుతా ఉంది లోపల కొద్దిసేపు తర్వాత వేడి పాలు వస్తాయి అమ్మ వస్తే చెప్పు కృష్ణుడు వేడి చేసుకుని ఇస్తానన్నాడని చెప్పేసి అట్టే పరిగెత్తుకుని పోయినాడు ఆ ఇంటి నుంచి ఆమె చెప్తుంది కథ ఈ గోపికి వచ్చేసి ఎక్కడ వాడు పాలు వేడి చేసేవాడు కనపడట్లేదు ఇంట్లో అని చెప్పేసి చూస్తూ ఉంది వీడి లోపల ఈమె చూడగానే దాచిపెట్ దాచుకున్నాడు ఓ ఇది పాలు వేడి పెట్టిన స్టోరీయా సరే సరే అని చెప్పేసి బయటికి రాలే ఇంకా నన్ను పట్టేస్తారు ఇక్కడ అని చెప్పేసి సో పుణ్యానికి అక్కడ ఒక చిన్న పాపది బర్త్డే ఆ రోజు చిన్న పాప అది మంచిగా పింక్ కలర్ బ్లౌజ్ను ఒక గ్రీన్ కలర్ది పట్టుదొక స్కర్ట్ వేసుకొని లంగా వేసుకొనేసి లంగాను రవికి వేసుకొనేసి తిరుగుతూ ఉంది అమ్మ అప్పుడే కొత్తగా చేసింది గోపి డ్రెస్ మంచిగా ఒక బయటకు ఒక ఇట్లా ఇది వేసుకొని చెద్దరు లాగేసుకొని తలట్టు ఇట్లా విప్పుకొని అమ్మ మంచిగా డ్రెస్ అంతా డ్రెస్సింగ్ చేసింది బర్త్డే కదా మంచిగా అలంకారం చేసి పంపించింది ఇంకెవరు ఏ అలంకారం చేసినా కానీ ఫస్ట్ చూపిలేసింది కృష్ణుడికే కదా అట్లా కృష్ణుడికి చూపించాలని చెప్పేసి ఆ పాప వచ్చింది పాప కృష్ణుడు వెతుక్కుని వెతుకొని వచ్చింది కృష్ణుడు ఇంట్లో లేదు అంద మహారాజు యశోదమ్మని అడిగింది కృష్ణుడు లేడా అని కన్నయ్య లేడా అంటే కన్నయ్య లేడు కన్నయ్య కొద్దిగా అక్కడెక్కడ పిల్లలతో ఆడుకుని ఉన్నాడు ఆయన దగ్గర అక్కడ ఉన్నాడు అంటే అక్కడ పోయింది అక్కడ పోయేస్తే అక్కడ కృష్ణుడు ఆడుకుని ఉంటాడు అక్కడ దూరంలో పిలిచింది కృష్ణయ్య కృష్ణ అని చెప్పేసి ఇంకా పరిగెత్తుకుని వచ్చినాడు ఏమి ఈరోజు నా బర్త్డే అని బర్త్డేనా మళ్ళీ మాకేం లేదా బర్త్డేకి మాకు రబ్డి రసమలై సందేశ్ ఏం లేదా మాకంటే అది అమ్మ మళ్ళీ ఇస్తే మీ ఇంటికి వచ్చేయండి వాళ్ళు ఇస్తుంది అని చెప్పింది సరే అప్పుడు మాకు టైం ఉండదు బర్త్డేకి ఏమేమి కొన్నారు మీ ఇంట్లోనూ బర్త్డేకి మా అమ్మ రెండు బ్యాంగిల్ చేసి ఇచ్చింది చూడని చెప్పేసి చూపించింది ఇక కృష్ణుడు చూసినాడు మంచిగా దానికి రెండు పింక్ కలర్ది బ్యాంగిల్స్ గాజుదు మధ్యలో రెండు బంగారు బ్యాంగిల్స్ తర్వాత ఒక గ్రీన్ కలర్ది బ్యాంగిల్స్ ఇక్కడ కూడా అటువంటిది గాజులు వేసుకునింది చెవులకు చేతుకు అట్లా కృష్ణుడికి చూపించింది కృష్ణుడు భలే ఆనందపడినాడు చాలా బాగుంది ఇది రెండు తీస్తామా అని అడిగినాడు సరే ఆరు ఉంది ఒక చేతులు రెండు తీస్తామంటే ఆమె ఒప్పుకొని ఇది చేయించింది ఆ రెండు బా ఫస్ట్ ఆ గాజులది రెండు తీసేస్తున్నాడు తర్వాత బంగారదు రెండు ఉన్నాయి ఆ బంగారదు రెండు తీసేసి మళ్ళీ గాజులది బ్యాంగిల్స్ లోపల వేసేస్తున్నాడు నాలుగు నాలుగు రెండు రెండు చేతులతో నాలుగు నాలుగు బ్యాంగిల్స్ తీసుకున్నాడు తీసుకునేసి దాన్ని ఆ బ్యాంగిల్ తీసుకునేసి అట్లే చూపిస్తోంది చూపించేసి ఆ బ్యాంగిల్స్ని అట్లే చూపించి కృష్ణుడు అన్నాడు నేను ఒకసారి వేసుకొని చూసేదా అని ఆ వేసుకొని చూడు ఏముంది దాంట్లో వేసుకున్నాడు కృష్ణుడు తీసుకుని వేసుకొని ఇట్లా చూపిస్తే ఆయన ఈమె అన్నింది బాగుందబ్బా నీ చేతుల బ్యాంగిల్స్ బాగుంది అని చెప్తుంది బ్యాంగిల్ది కృష్ణుడు అన్నాడు నాకు బాగా మ్యాచ్ అవుతుంది కదా అంటే నల్లోడు నల్లోడుగా ఉన్నాడు కదా కొద్దిగా నల్లడు నల్లగున్నాడు కాబట్టి బంగారు బాగా తెల్లవాళ్ళకి వాళ్ళకి నల్లవాళ్ళకి బంగారం బాగా మెరుస్తాయి ఎప్పుడు కూడా ఆమె ఈమె మంచి వైట్గా ఉంది గోధుమ రంగు మంచి గోపి యూపీ కదా కొంచెం నార్త్ సైడ్ కొంచెం తెల్లగా ఉంది సో ఈయన వచ్చేసి నల్లగా ఉన్నాడు ఒక కొత్త బ్రీడ్ అక్కడ మొత్తానికి ఇది వచ్చి అందరని జోక్ చేస్తారు నేను నీవు ఎక్కడరా మా ఊరు మొత్తానికి నీ ఒక్కటే నల్లవాడు ఉండేది మొత్తం మేమందరూ తెల్లవాళ్ళు ఉన్నప్పుడు నీవు ఇక్కడ ఎట్లా పుట్టినావు నాకు అర్థమే కావట్లేదు అని చెప్పి చాలామంది జోక్ చేస్తుంటారు ఎప్పుడు కృష్ణుడితోటి ఆ తర్వాత చెప్పుకోదాం కావాలంటే అట్లా ఈయన చూపిస్తున్నాడు ఆమె అనేది సరి పెట్టుకో అని చెప్పేసి నేను ఎక్కడ పెట్టుకోవడానికి కాదు పెట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఏం కరువు ఏం లేదు బంగారం అక్కడ ఆ నేరడ పండు అమ్మాయి కనిపించింది ఆ నేరడ పండు అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఇంట్లో నేరడ పండు ఎత్తుకుని వస్తుంది వాళ్ళ ఇంటి కూడా చెట్టు ఉంటాయి కృష్ణుడు వాళ్ళ ఇంట్లో ఆ నేరడ పండు చెట్లు నేరడ పండు అంత కిందకు పడితే యమున కడ పోయి నేరడ పండ్లు కూడా కింద పడినప్పుడు కొద్దిగా మట్టి అంత కలుస్తాయి దాంట్లో దాన్ని యమున కడ పోయి క్లీన్ చేసుకునేసి అమ్ముకుంటాయి అమ్ముకుంటే ఈ పిల్లలంతా తీసుకుంటారు మామూలుగా రెగ్యులర్గా అట్లా ఈ కృష్ణుడు కూడా అలా ఏదో ఒకటి ఇస్తాయి నేరడి పండు తీసుకోవడానికి డబ్బులో ఏదో దానికి కావాల్సింది ఇస్తాయి అట్లా ఈమె కనిపించింది చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అవును మీ మీ మీ నీ నీ బర్త్డే కదా మేము నీ బర్త్డేకి ఏదో మేము నేరడి పండు పార్టీ చేసుకునేదాన్ని ఆమెకేం తెలుసు ఇది బా గాజులు అమ్ముకోండి పార్టీ చేసేదని చెప్పేసి ఆమె చెప్పింది ఆ పర్లేదు నా బర్త్డేకి నేడ పండు తినండి మీరు అందరని చెప్పేసి ఆమె నా ఆమెకు తెలియదు ఈ పాపకి ఇది బంగారము దీన్ని అమ్ముతే ఎంత డబ్బులు వస్తాయి ఏం తెలియదు ఏదో అమ్మ చేసి ఇచ్చిందని పట్టుకొని తిరుగుతూ ఉంది ఇంకా ఆ నేడపండి అమ్మాయికి చెప్పింది ఈ మొత్తం నీ గంపలు ఉండే నేడపండికి ఎంత అవుతుందని చెప్పి ఆమె ఏదో ఒక రేట్ చెప్పింది అట్లా కాదు ఈ రెండు బ్యాంగిల్స్ ఇస్తాము నాలుగు బ్యాంగిల్స్ ఈ నాలుగుగా ఈ బంగారం బంగల్స్కి నువ్వు ఎన్నాళ్ళు నీవు నేరడ పండిస్తావు మాకని ఆమె అనేది నేను చచ్చిపోయిన తరకి ఇస్తాను మీ ఈ నాలుగు గాజులకి అయితే అని చెప్పేసి నాలుగు బంగారు గాజులు బంగారు బలలకు అంటే సరే అని చెప్పేసి నాలు అమ్మేసి మేము రోజు ఇక్కడ కలుసుకుంటాం ఇంతమంది ఉంటాము రోజు నీవు ఒక గంప నేరట పని తీసుకొని రావాలి మాకు మా ఈ కోతిలకు అందరు కలిపేస్తాయి అని చెప్పేసి ఇంకా ఆమెది పేరు చెప్పుకొని రెండు నేరట పండు ఆమె కూడా ఇచ్చినాడు ఆ పాప కూడా ఆ పాప కూడా తిన్నింది కృష్ణుడు తిన్నాడు మిగిలిన పిల్లలంతా తిన్నారు కోతులు కూడా ఇచ్చిన నేడపండు మీరు కష్టపడి చెట్టు వద్దురా ఆ అని చెప్పి చెప్పి దానికి కూడా రెండు రెండు ఇసిరేస్తున్నాడు కోతులు కూడా నేడపండు అందరూ ఫుల్ నేడపండు తినేసి మంచి ఇంటికి ఇంటికి వెళ్ళినారు ఆమె ఈ పాప కూడా ఇంటికి వెళ్ళింది అమ్మ చూస్తూ ఉంది చేతుల్లో బంగారు గాజు లేదు బంగారు బ్యాంగిల్స్ లేదు ఎక్కడ పోయింది ఇది ఎక్కడ పోయింది చేతిలో నేను చెప్తే ఆమె ఏం చెప్పట్లే కృష్ణుడి పైన తక్కువ చెప్పడానికి వాళ్ళకి ఇష్టం లేదు కృష్ణుడు అంటే ప్రేమ ఆ చిన్న బాబ కూడా ప్రేమ అంత ప్రేమ ఇంకా కృష్ణుడి పైన ఏం చెప్పకూడదని చెప్పేసి ఆమె లేదు లేదు అట్లంత లేదు ఇది అది ఇదని చెప్పింది రెండు తల్లి వాంచ దెబ్బకి ఇంకా నోటి నుంచి వచ్చేసింది అది కృష్ణుడు అని చెప్పేసి ఇంకా అట్లే లాక్కుండా వచ్చింది ఇంటికి మహారాజ్ ఇంటికి ఏడ్చుకుంటూ వస్తోంది పాప చిన్న పాప యశోదమయ్య కనిపించింది ఈ రెండు సంవత్సరాల పిల్ల కూడా కాలేదు దీనికి ఎవరన్నా ఇంత కొట్టారా అని చెప్పేసి అది యాము యాము ఉంది పట్టుకుని ఏడుస్తా వస్తూ ఉంది యశోదమాత అడిగింది మీ కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు లోపల ఉన్నాడు ఇప్పుడు ఈ పాపకి ఏం చేస్తుంటాడు ఇంత చిన్న పాప కానీ అయితే విషయమంతా అడిగింది నందమహారాజు వింటా ఉన్నారు యశోదమ్మ వింటా ఉంది ఏమైంది అని చెప్పేసి అది రెండు నాలుగు పిల్లలకు బర్త్డే అని చెప్పేసి నాలుగు బంగారు గాజులు చేపించినాను దాంట్లో ఆ నాలుగును కూడా అమ్మేసి నేడపండు అమ్మాయికి అమ్మేసినాడని అని కుమారుడు అని చెప్పేసి ఇంకా లోపల ఉన్నాడు కృష్ణుడు లోపల ఉండే కృష్ణుని పిలిచినారు కన్నయ్య ఇటురా అని చెప్పేసి యశోదమ్మ పిలిస్తే పాపని చూసినాడు ఓ ఇది ఇది స్టోరీ అని తెలిసిపోయింది ఫస్ట్ నేరడపండు స్టోరీ అని కృష్ణుడు తల ఉంచుకొని కిందనే చూస్తున్నాడు ఇంకా అమ్మ కొట్టడానికి పోతా ఉంది ఆ కర్ర ఉంది <laughs> మామూలుగా రూప్ పైన ఒక స్టిక్ పెట్టుకుని ఉంటుంది అని ఇప్పేసి చెవుతులు పట్టుకుని లోపల సత్యం చెప్పు నేడపండు తిన్నావా లేదా అని నేను ఏడపండు తినలేదు నేడపండు తినలేదు అన్నాడు ఎంత నేను తినలేదు తినలేదు అంటే కూడా నాలుగ చెప్తాయి కదా ఆమె పట్టుకునేసింది ఆ పిల్లది అమ్మ నాలుగ చూడ నోరు చూడు నోర్లు తెలిసిపోతుంది నేడపండు తింటే ఇమీడియట్లీ ఏమే తెల్లగా రాదు కదా కొద్దిసేపు పడతాయి ఆ కలర్ పోవడానికి ఆ నాలికను పట్టేసి బయటకు లాగేసి నిలబెట్టేసింది ఆ పాప పాపదమ్మ చూడు వీడు తినలేదు తింటాను అంటాడు రంగు చూడు నాలేదు ఒక రంగు చూడు నేడ రంగు వచ్చేసింది మొత్తము సరే మళ్ళీ ఆ నేడ పండు అమ్మాయి దగ్గర మా అమ్మాయిని పిలిపించి ఆమెతోటి మాట్లాడిపించి ఆ గాజులదంత డబ్బులు ఎంత అవుతుంది మాట్లాడి వీళ్ళకి రోజు సప్లై ఇచ్చేయి బాధ లేదు ఆ బ్యాంగిల్స్ నాలుగు మాత్రం మాకు రిటర్న్ ఇచ్చేయి మా ఇంట్లో ఎంత కావాలంటే కోసుకొని పో నీకు దానికి ఎంత డబ్బులు మేమే ఇస్తాము మా పిల్లోడు వాడికి నాలుగైదు కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ అది మళ్ళీ మిగిలిన ఫ్రెండ్స్కి ఎవరికి ఎంత కావాలో అంత ఇచ్చే ఫ్రీగానే ఇచ్చే డబ్బులు మేము ఇస్తామని ఆమె ఎట్లో సమాధానం చేసి పంపించినారు ఇంకా కొన్ని అమ్మాయిలు పాప వీళ్ళు ముగ్గురు పోతా ఉన్నారు కంప్లైంట్ అయ్యింది ఒక ఆవు దూడది కంప్లైంట్ తర్వాత ఒక ఇంట్లో మంట లేదని పక్క ఇంటికి పోయి వేడి పాలు తాగిన వేడి పాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటే ఆ పాలు తాగిన కంప్లైంట్ మళ్ళీ నేడ పండుది కంప్లైంట్ వాళ్ళ ముగ్గురు పోతూ ఉంటే అమ్మాయిలది ఒక పెద్ద గ్రూపే వస్తూ ఉంది వీళ్ళు ముగ్గురు వాళ్ళని చూస్తున్నారు ఓ మీరు యశోద ఇంటికి వెళ్తున్నారు అవును యశోద ఇంటికి ఇట్లా ఇట్లా స్ట్రీట్కి వెళ్ళాలని దారి అంతా చెప్పినారు మంచి పాప హెల్ప్ చేయాలి కదా ఒకరికొకరు మాతాజీలు మాతాజీలు అని చెప్పేసి వాళ్ళు ఏదో విచిత్రంగా పోతున్నారు అందరూ ఒక లైన్గా రావాలి కదా ఒకరి ఒకరనకలు రాకుండా అట్లే ఒక కానీ పెద్ద గ్రూప్ లాగా వస్తూ ఉన్నారు ఏం వీళ్ళకి అర్థం కాలే వీళ్ళేమి ఇట్లా నడుస్తున్నారని చెప్పేసి తర్వాత ఇంటి ముందు అట్లే లైన్గా నిలబడినారు అందరూ ఇట్లా స్ట్రైట్గా ఒకరినొకరు ఒకరు కాకుండా ఒకరి పక్కన ఒకరి పక్కన ఒకరి పక్కన అట్లే అట్లే వస్తున్నారు యశోద ఇంటికి వచ్చినప్పుడు కూడా అట్లే వస్తున్నారు ఏదో లారీ వచ్చినట్లు ఇట్లా వెడల్పుగా ఇదేమి ఎట్లా వస్తున్నారని చెప్పేసి ఆమె కూడా చూసింది దూరంలో యశోదమ్మ అడిగింది ఏమైందని చెప్పేసి ఉన్నాడా నీ పిల్లోడు లోపల ఉండ పిలువాడు నేను చెప్పేసి ఇంకా ఈయన బయటకు రావాలా వద్దా రావాలా వద్దా అని చెప్పేసి పాప ఆలోచిస్తున్నాడు ఆలోచించి తర్వాత బయటకు వచ్చినాడు బయటకు వస్తే ఆయన చేసిన పని తెలుసా అని అడిగినాను పాప యశోదని యశోద ఇంకేం చేయ ఏం చేసినాడు మా పిల్లోడు ఇంత చిన్న పిల్లోడు ఏం చేయగలుగుతున్నాడు మీ ఇంతమందికి ఒకేసారి ఏం చేసినాడు అందరూ సేమ్ కంప్లైంట్ మొత్తం మీ అందరికి ఏం చేసినాడంటే మా అందరికి ఒకే సమయంలో ఒకే రకమైన మోసం చేసి వచ్చేసినాడు అన్నాడు అయితే ఏం చేసినాడప్పా అని చెప్పేసి మేమంతా యమునలో స్నానం చేసుకున్నాము సరే స్నానం చేసుకునేసి వెంట్రుకలు డ్రై అవ్వాలి కదా తలనీళ్ళు ఎండిపోయిన తరకు కొద్దిగా తలనీళ్ళు అట్లే వదిలేసి ఆ ఇంటి వరకు రాకూడదని చెప్పేసి కొద్దిగా ఎండిపోయిన తర్వాత మంచిగా ముడి వేసుకొని ఇంటికి వస్తామని చెప్పేసి సూర్యుడి వైపు కూర్చొనేసి అట్లే ఎండిపోయేంత వరకు అట్లే తలనీళ్ళు వదిలేసి ఎండిపోయేంత వరకు కూర్చొని ఉన్నాము సరే కూర్చొని ఉంటే నీ ముద్దు పిల్ల వచ్చింది అక్కడకు వచ్చేసి ఏం చేస్తున్నారు అని అడిగింది సరే మేమన్నాము వెంటికలు ఎండి ఎండబెడుతున్నాము డ్రై అవ్వాలా డ్రై అయిన తర్వాత జడ కట్టుకుని పోవాలనుకున్నాము ఎండి అది డ్రై కాలేకుండా స్మెల్ వస్తుంది కృష్ణ అందుకోసం అట్లా చేస్తున్నాము అని చెప్పేసి సరే నేను చూసేదా అంత డ్రై అయిందా లేదా అని సరే పిల్ల కదా ఈ పిల్ల ఏం చేస్తా అని చెప్పేసి మా గోపిలంతా అన్నారు సరే చిన్న పిల్లలు ఏం చేస్తారు ఊరికిన ఒకసారి పట్టుకొని లాగుతారు వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇంకా అందరితో జుట్టులు పట్టుకొని చూసినాడు జుట్టులు పట్టుకొని చూసేసి ఇది తడిచిపోయింది ఇది ఎండిపోయింది కొద్దిగా ముద్దగా ఎక్కువ గుండె వాళ్ళతో కొద్దిగా లేట్గా అవుతుంది డ్రై అవ్వడానికి కొద్దిగా తక్కువ ఉండేది కొద్ది త్వరగా డ్రై అవుతుంది ఇంకా దాన్ని తుడిచేసి ప్రేమ ఎక్కువ మళ్ళీ ఆ బ్రజబస్సుల పట్ల ఎండిపోయింది నేను మీకు జడ వేసేదాన్ని అడిగినాడు ఇంకా వాళ్ళకి కూడా అమ్మాయిలకు వాళ్ళకి వాళ్ళకి జడ వేయాలంటే కొద్దిగా కష్టం ఎవరన్నా మంచిగా జడ వేస్తే మీరు స్కూల్ పిల్లలంతా ఉండొచ్చు వాళ్ళ తల్లి దాన్ని పట్టుకొని eight o'clock seven forty ఫైవ్కి పట్టుకొని దూతా ఉంటుంది జడ వేయడానికి సొంతంగా జడేయడం ఎవరికన్నా కొద్దిగా అది కరెక్ట్గా రాదు వెనకల నుంచి చూసినప్పుడు అది ప్రాపర్గా అనిపించదు ఏదైనా తల్లి దానికి జడ వేస్తే మంచిగా చక్కగా ఉంటాయి తల్లియో పా అవ్వన్న జడ వేస్తే మంచి నీట్గా ఉంటుంది దానికి ఒక జడ వేసేసి ఒక గులాబీని ఒక మల్లెపూ ఒక చిన్న ముక్క దొరికితే దానికి ఒక క్లిప్ వేసుకుని కనిపిస్తారు కదా అట్లా కృష్ణుడు అన్నాడు నాకు జడ వేయడానికి వచ్చి నేను అమ్మకంత నేనే జడ వేసేదని సరే యశోదమ్మకి జడ వేస్తాడంటే ఇంకా వాళ్ళు అన్నారు సరే మాకు కూడా జడ వేయరా బాబు అంటే వాళ్ళు కూడా ఆడవాళ్ళకు మనం ఊరికైనా కూర్చొని మాట్లాడుతూ కూర్చోవచ్చు ఈయన జడ వేస్తాడని చెప్పేసి అందరూ మంచిగా తలని ఆటలే మాట్లాడుకుని ఒకరొకరు ఈయన జడ వేస్తున్నాడు అని చెప్పేసి లైన్కి స్టార్ట్ చేసినాడు ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ వరకు ఫస్ట్ ఒక్కొక్కరికి అని చెప్పేసి చూస్తే ఏం చేసినాడంటే ఒక్కొక్కరికి జడ వేయకుండా ఇద్దరిద్దరితో కలిపి ఒక జడ వేసుకున్నాడు ఈ పక్కన కూర్చున్న ఆమెకు అవతల కూర్చొని ఆమె వెంటికులు కొద్దిగా తీసుకునేసి దాన్ని మూడుగా మడత మూడుగా చేస్తారు కదా దాన్ని మూడు డివైడ్ చేసేసి ఆ మూడులాగా దానికి వేణి జడ వేసేసి మళ్ళీ అవతల వెంటికులు పెట్టుకున్న ఆమెకు అవతల దాని అవతల ఉండే ఆమె దాన్ని కలిపేసి ఒక జడ ఇది ఎవరు వీళ్ళు లేచి నిలబడి అవతలవతల పోతామంటే వీళ్ళకి అవతల పోవడానికి వీళ్ళు కుదరట్లే మొత్తం ఈ జడ ఒక్కరు ఒట్టి కలిసిపోవాలి వీడు ఎద్దుల్ని కట్టినట్టు ఆ ఒక ఎద్దు పోతే సరిపోదు కదా రెండు ఎద్దు ఒకేసారి తిరగాల ఒకేసారి కాలు ముందు పెట్టాలా అట్లా వీళ్ళు పాప ఒకరు వెనకాల ఒకరు రావడానికి కుదరదు వీళ్ళంతా విచిత్రంగా నడుచుకొని రావాలా బస్సులో ఇక్కడ యశోద ఇంటికి వచ్చినప్పుడే మేము చూస్తూ ఉంది వీడు విచిత్రంగా వస్తున్నారు ఒకరి పక్క ఒకరి పక్క ఒకరి పక్క దారి అంత లేదు మళ్ళీ అంత పెద్ద దారి లేదు కానీ జడ ఒకటైంది అందరికి ఇద్దరు కలిపి ఒక జడ కదా లైన్గా మళ్ళీ ఆమె వదలడానికి లేదు ఆమె జడకు మళ్ళీ సగం ఈమె జడకు జాయింట్ మళ్ళీ సగం వెంటికలు అవతల ఆమెకు జాయింట్ మళ్ళీ దాని దాని జాయింట్ ఇది ప్రతి ఒక్క దానికి లింక్ మళ్ళీ యువతల నుంచి అవతల వరకు మల్లిపు కట్టినట్టు లైన్గా ఉంది పాప ఈయన వాళ్ళ అమ్మ అమ్మ అవును జడే జడే వేస్తాడు నాకు కూడా వేస్తాడు కానీ ఇది విచిత్రంగా ఉంది రా ఈరోజు కొట్టకుండా వదలకూడదు అనుకునింది పాప కొట్టద్దు కొట్టద్దు వాళ్ళకి ఎంత కృష్ణుడి పైన ప్రేమ ఉంది కొట్టద్దు కానీ కొద్ది బుద్ధి చెప్పు ఊరికిన పిల్లల్ని పెంచేది కాదు తిండి పెట్టి పెట్టి కొద్ది చెప్పాలా ఎట్లా ఉండాలి ఒక గౌరవం కాపాడేది ఎట్లా అని కుటుంబం ఒక్క ఇట్లనే చేసే పనులు చూడడం చెప్పేసి పాప పిల్లడు అర్థం కాకుండా మీరు పక్క పక్కనే కూర్చుంటారు పక్క పక్కన అంత వెంట్రుకలు రాసి కూర్చోబెట్టుంటారు తల నీళ్ళు అర్థం కాకుండా పోయింది ఇక్కడైతే నేను ఒకటే ఉంటాను కాబట్టి వీడికి అర్థం కాకుండా చేసింది వీడు కావాలనే చేసింది అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి రెండు మిస్ అవ్వచ్చు కానీ ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు పది పదహైదు మందితో కలిసి రావాలంటే అది అర్థం చేసుకున్న పని అదే కావాలని చేసినాడు ఇలా అమ్మ పాప ఇంక పిల్లడి పని ఏమన్నా కానీ తల్లి ఎప్పుడు పిల్లలకు సపోర్ట్ ఉంటుంది కదా ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి ఇంక ఇది ప్రేమమని చెప్తా ఉంది మీరంతా లైన్లో కూర్చున్నారు కదా ఆయనకి పాప అర్థం కాలేదు మొత్తం వెనకాల మిమ్మల్ని ఎవరెవరు ఫేస్ చూడకుండా మా పా నన్ను కూడా చూడు అట్లే జడేస్తూనే ఇస్తూనే ఉంటాడు అట్లే మనం బై మిస్టేక్ అట్లా కలిసిపోయిందేమో అని చెప్పేసి ఆమె చెప్తుంటే ఇంక యశోదమ్మ అనే పాప వచ్చేసి ఒక్కొక్క దాన్ని సపరేట్గా చేసి సపరేట్గా చేసి విడతీసి విడతీస్తే లోపల కూర్చొని నవ్వుతున్నాడు వాళ్ళు పోతూ పోతూ ఉంటే పాప ఇంక వాళ్ళు ఇంక ఇంత జన్మంలో ఇంక జడ తాకడానికి కూర్దని వాళ్ళు తిట్టుతా పోతూ ఉన్నారు వాళ్ళు పోయే లోపల ఇంకొక అమ్మ ఏడుస్తూ వస్తుంది చిన్న పాప అది కూడా ఏడుస్తూ వస్తూ ఉంది ఇంకా వీళ్ళు చూస్తున్నారు ఎక్కడ యశోద ఇంటికి అని ఆ యశోద ఇంటికి ఇట్లా ఇట్లే పోవాలి మేము ఎప్పుడు అక్కడి నుంచి వచ్చినాం చెప్పి దాన్ని కూడా దారి చూపిస్తున్నారు వీళ్ళు అది చిన్న పాప పాప చిన్న రాలే పెద్ద ఏజ్ ఏం కాలేదు అది ఏడుస్తూ ఉంది ఇంకా ఆనంద మహారాజు యశోదమ్మంతా చూస్తూ ఉన్నారు ఈయన కూడా చూస్తున్నాడు దొంగ చూపులు ఇది నిన్నది కదా ఈరోజు అవుతూ ఉంది ఇంకా ఇంకా ఇంకా నొప్పి ఉంది దానికి ఏదో బాధ సరే ఇంకా తీసుకుని వచ్చిన యశోదకు చెప్పు ఇది అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకి చెప్పు నువ్వు ఏం చేసినాడు కృష్ణుడు చెప్పు అని చెప్పేసి ఇంకా ఆమె స్టార్ట్ చేసింది కృష్ణుడు ఏం చేసినాడు అని చెప్పేసి నేను కూర్చొనేసి పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కృష్ణుడు వచ్చినాడు ఆయన కూడా నాకు పిల్లం గోవచ్చు నీ పాటలు పాడు నేను దాంట్లో ప్లే చేస్తాను ఫ్లూట్లు నేను ప్లే చేస్తాను నీ పాటలు కన్నాడు సరే సంగీత సంగీతం వాళ్ళకి ఒకరికొకరు మంచి నచ్చుతాయి మీరు పాడుతూ ఉంటే నాకు ఒక తాళంకి ఒక మనుషులు ఉంటే వాళ్ళకు కూడా ఆనందం వస్తాయి సరే ఆయనకి కృష్ణుడు అడుగుతున్నాడు ఆమె నీకేమేమి క్లాసులు అయిపోయిందంటే ఆమె నాకు ఇప్పుడు నీకేమేమి రాగలు వచ్చు అంటే ఇంకా ఆమె అంత రాగలు చెప్పింది నాకు ఇప్పుడు భైరవి వచ్చు ఆనంద భైరవి వచ్చు షణ్ముఖ ప్రియం వచ్చు పూర్వ కళ్యాణి వచ్చు కాంబోజి వచ్చు మోహనం వచ్చు శంకరాభరణం వచ్చు అని ఆమె చెప్తా ఉంది శ్రీకృష్ణుడు అడిగింది నీవు దేని దేనికి ప్లే చేయగలుగుతావు నీ ఫ్లూట్ తోటి అంటే ఆయన కూడా అన్నాడు నా నేను భైరవికి ప్లే చేయగలుగుతాను ఆనంద భైరవికి ప్లే చేయగలుగుతాను షణ్ముఖ ప్రియకి ప్లే చేయగలుగుతాను పూర్వ పూర్వ కళ్యాణికి ప్రే చేయగలను వాంచగలుగుతాను కాంబోజీకి వాంచగలుగుతాను మోహన రాగానికి వాంచగలుగుతాను శంకరాభరణం నాకు బాగొచ్చు ధనశ్రీ వచ్చు శివరంజని వచ్చు బిలహరి వచ్చు మంచి రాగం వచ్చు ఎదుకుల కాంబోది వచ్చు అని చెప్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు తర్వాత ఆమె అడిగింది నీవు దాంట్లో దేంట్లో ఇంకా ఏదైతే నేర్చుకోవాలనుకోండి నేనైతే ఇంకా నేను చంద్ర చంద్రకంస అని ఒక రాగం ఉంది దాన్ని నేర్చుకోవాలనుకున్నాను తర్వాత జోగ జోగ కంస అని ఇంకొక రాగం ఉంది దాన్ని ఒకటే నేర్చుకోవాలనుకున్నాను మళ్ళీ మామకంస రాగం ఉంది ఆ మామకంసలు వేయించి పాడాలనుకున్నాను అన్నాడు ಈಮೇನಿಂದ అది మామ కంస ಕಾದ್ರೆ నేను అది మాల కంస రాగం పేరు మాల కంస రాగం అదేది మా అదే ఆ కంసను ఒకటే వేయించి పాడాలనుకున్నాను నేను అని చెప్పేసి మాల కంస రాగం పాడాలనుకున్నాను అదొకటి మంచి నేర్చుకోవాలనుకున్నాను అది మాట్లాడుతున్నారు ఈరు ఒకరు ఒకసారి నీ నీ పాడు నేను అదే ఫ్లూట్లు వాంచేస్తున్నాను చూడని చెప్పేసి ఆమె పాడేది మంచిగా ఆయన ఒక మంచి రాగం పాడితే ఆనంద భైరవి పాడింది అనుకో ఈయన కూడా మంచిగా ఆనంద భైరవిని మంచి ఫ్లూట్లు వాంచదు ఇంకా ఆయన మంచిగా పాడి పాడినాడు చాలాసేపు అయింది తర్వాత ఇంక ఏదో ఒకటే గిల్లకుండా పోడు చిన్న వయసు కదా చిన్న పిల్లలకు ఆ తుంటరితనమే వాళ్ళదొక అందం అన్ని చోట్ల ఏదో ఒక తుంటరి పని చేస్తేనే వాళ్ళకి ఒక రెండు దెబ్బలు పట్టలేకపోతే ఈ నుంచి వాళ్ళకి సమాధానం ఉండదు ఎంత చెప్పినా కానీ అది వాళ్ళు మామూలే ఇంకా ఇది దేవాది దేవుడు ఊరికే వెళ్తాడా ఇదేమో రాముడిలాగేమన్న నిర్వైరం శాంత విగ్రహం ఇంట్లో మని ఊరికని ఉండడానికి ఇది అక్కడ పరమపదలు క్షీరాబ్దినాథుడు ఆయన క్షీర క్షీర సముద్రంలో బోర్ వచ్చి వచ్చింది నిద్ర నుంచి లేచి వచ్చినాడు వాడు ఇంకా ఆడుకోకుండా ఉంటాడు పిల్లలకు మంచి నిద్ర పడి ఉంటే మంచి నిద్రపోతే ఇంకా పక్కన ఉండే వాళ్ళు నిద్రపోనీరు వాళ్ళు వాళ్ళది నిద్ర అయి ఉంటుంది ఇంకా పక్కన ఉండే వాళ్ళు అందరూ లేపేస్తారు ఇంకా పాప భర్త ఎట్టొకటి దుప్పటి కప్పుకొని పండుకుంటాడు వాడికి నిద్ర పడి ఉండదు వాడు కూడా ఆ పిల్లకి పిల్లడితో తండ్రికి నిద్ర పడి ఉండదు కానీ మేల్కొని ఉంటే తల్లి అని చెప్తుంది బిడ్డ కొద్ది బిడ్డను చూడండి నేను బిడ్డను తండ్రికి ఇచ్చేస్తాయి అప్పు చెప్తాయి ఇంకా మళ్ళీ చూడక తప్పదు ఇద్దరు కదా బిడ్డ కానీ ఏం చేస్తాడు నిద్ర వచ్చినట్లు నటిస్తాడు కానీ పిల్ల పుట్టిన ఒక రెండు సంవత్సరాలకి ఎవరికి నిద్ర ఉండదు ఇంటి వాళ్ళకి పగలపూట ఫుల్గా ఇది పండుకొనేస్తాయి నైట్ ఇంకా మేల్కొంటాయి ఇంకా కష్టపడి ఇంటి వాళ్ళు నైట్ మేల్కొని ఉంటారు నైట్ బిడ్డ కోసం మేల్కోవాల్సి వస్తుంది ఆ బిడ్డ ఏమో డే టైం పండుకునేస్తాయి వీళ్ళకి డే టైం ఫుల్ పనిగా ఉంటాయి ఇదేమో డే టైం మంచిగా పండుకునేస్తాయి నైట్ ఆడుకోవడానికి స్టార్ట్ చేస్తాయి అప్పుడే అట్లా ఈ పిల్ల పుట్టిన ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు బిడ్డ పుట్టిన తర్వాత నిద్ర ఉండదు ఇంటి వాళ్ళకి ఆ ఇంటి వాళ్ళతో కళ్ళు చూడండి నిద్రపోలేదని క్లియర్గా తెలుస్తుంది అమ్మ కానీ నాయన కానీ ఆ పిల్ల ఎప్పుడు ఏదో ఒకటి నైట్ మేల్కొంటాయి అది ఇంకా వాళ్ళు సగం సగం నిద్రనే వాళ్ళకి ఆ పిల్ల పెరిగేంత వరకు సగం నిద్రనే ఉంటుంది అట్లా ఈమె పాప రకాల రకరకాల రాగాలు చెప్తే ఇంకా దాన్ని గిల్లకుండా పోవడానికి ఇష్టం లేదు నీకు బుకారి రాగం వచ్చా అని అడిగినాడు ఆ ఆమె అనింది నాకు బుకారి రాగం ఇంకా నేను నేర్చుకోలేదు మా బుక్కు లేదే బుకారి రాగము అనింది బుకారి బుకారి రాగం ఇంకా మాకు టీచర్లు ఆ లెసన్ ఇంకా రాలేదు మాకు బుకారి రాగము లేదు బుకారి రాగం ఉంది అయితే రాలేదా నీకు నాకు నాకొచ్చా నేను ఆమె అనింది అది బుకారి రాగం కాదురా కృష్ణ అది భూపాలి రాగం ఉండాలని భూపల్లి రాగం కాదు భూపల్లి రాగం నాకు తెలియదా చూడు నేను భూపల్లి రాగం వాన్ చేస్తానని చెప్పేసి ఫ్లూట్ పట్టుకున్నాడు భూపాలి రాగం పాడినాడు మంచిగా ఫ్లూట్లే ఇది భూపాలి రాగం అంటారు దీనికి భూపాలి రాగం అంటారు అని సరే సరే అని చెప్పేసి పాప అమ్మే ఎక్కడ కృష్ణుని ఇది చెట్ల ఇబ్బంది పెట్టట్ల కృష్ణుడు ప్రేమ ఉంది మంచిగా ఉందమ్మే ఏడిస్తా చెప్తా ఉంది యశోదకి ఏమేమి జరిగిందని చెప్పేసి భూపాలి రాగం అన్నాడు సరే భూపాలి రాగం ఉందిరా కృష్ణ అంటే సరే నాకు అది భూపాలి రాగం నాకు కూడా వచ్చుదా పాడతానని చెప్పి పాడినాడు నీకు బుకారి రాగం వచ్చని అడిగినాడు నన్ను అని చెప్పేసి ఈ పాప నేనన్నా నాకు బుకారి రాగం తెలియదురా కృష్ణ నేను మా టీచర్ ఇంకా నేర్పించలేదంటే నా చంపలు నట్లే గట్టి పట్టుకునేసి గిల్లేసినాడు గట్టిగా గిల్లేసినప్పుడు నేను ఏడుస్తా ఉంటే ఇదే బుకారి రాగం అంటే అని చెప్పి పారిపోయినాడు ఇంకా ఆమె ఆ పిల్లోడు ఏడిస్తా ఏడిస్తా పాప ఆ ఏడు పాగలే రెండు చంప కృష్ణుడు అట్లే గిల్లినాడు అది తెల్లగుండే వాళ్ళు చంప ఎర్రగా అయిపోతాయి గిల్లినప్పుడు అట్లే రెండు చేతి దాన్ని గిల్లేసి బాగా నొప్పించారు మంట తర్వాత గిల్లేసి అది ఇంకా బ్రీతింగ్ ఆపి ఆపి ఏడిస్తుంటే లైన్గా ఏడిస్తుంటే ఆపకుండా ఇదే భూపాలి రాగం బుకారి రాగం అంటే ఇదే అని చెప్పేసి దీనికి ఫ్లూట్లు వాయించేదని నేను పరిగెత్తుకొని ఇంటికి వచ్చేస్తున్నాడు ఆ పిల్ల చెంప చూపిస్తూ ఉంటే ఎర్రగుంది చెంప ఏం చేసేది కృష్ణుని ఆడకి అర్థం కాలే ఇంకా ఆమె చెంప గిల్లడని ఈయన చెంప గిల్లడానికి అవుతుంది ఇది మంచి పుష్టిగా ఉంది చేతుకు దొరకతే కదా గిల్లేది దీన్ని అట్లా ముద్దగుంది మామిడి పండులాగా నిండిపోయిన మామిడి పండులాగా ఇంకా ఆమె ఏం చేసేది యశోదకు నవ్వు ఏం చేయాలో అర్థం కాదు పాప బిడ్డని పాప కూర్చోబెట్టేసి దానికి కొద్దిగా పాలు వెన్న తెచ్చి తినిపించేసి ఏమన్నదో చిన్న పిల్లడు కదా కృష్ణుడు పాప తెలియకుండా చేసినాడు ఈయన తెలియకుండా చేసిందా ఇంకా పాప ఆమె ఎట్లో సమాధానం చేసి ఆ పిల్లలకు ఒక మంచి మంచి డ్రెస్సులు అంత ఇచ్చేసి కొత్త డ్రెస్సులు అంత ఇచ్చేసి మంచి మంచి పాటలు నేర్చుకో ఇంకా బాగా పాడాలా అట్ట అని చెప్పేసి ఆ పిల్లోడు నెట్టో పనిపించేసినాడు ఇంకేనా చూస్తున్నాడు పాప పిల్లడితో మాట్లాడినంత గుర్తుంది బాగా ఇన్ని ఏమేమి చేసినానని చెప్పేసి ఇంకా మంచిగా అమ్మ దగ్గర ఏం తెలియలేని ఒక సాధులాగా అటు ఇటు పోతూ ఎన్ని బాధలు తనకు అని చెప్పేసి ఇంకేదో జీవితంలో ఇంత ఇబ్బందిలా నాకు బృందావనం అని చెప్పి ఆలోచిస్తున్నాడు ఒక్కడు నన్ను పొగటే వాళ్ళు రావట్లే అన్నీ తిట్టేవాళ్ళే వస్తున్నారని చెప్పేసి ఆలోచిస్తున్నాడు అట్లా ఇంకొక ఆ టైంలో ఇంకొక పాప ముసలాయన ఆయన వచ్చినాడు ఆయన వచ్చేసి ఆయన ఆమె వీళ్ళకి వీడికని తెలుసు నంద మహారాజ్కి ఎప్పుడో తెలుసు ఆయన నంద మహారాజ్ యశోదమ్మ కూడా తెలుసు బాగా పరిచయం ఉండే ఆయన బాగా ఒక ఉండే ఒక ఆ టైంలో మంచి అక్కడ ఆవులు మేపాడు పెద్ద మనిషి కొద్దిగా ఈ పెద్ద మనిషి అట్లా వీళ్ళంతా కృష్ణుడు కృష్ణుడు ఫ్రెండ్స్ అంత ఉన్నారు వాళ్ళు అన్నారు కృష్ణ కృష్ణ ఈయన ఎప్పుడు మేము వృందమనము అక్కడ ఆడుకుంటాం కదా దీంట్కాడ ఆడుకున్నప్పుడు ఎప్పుడు మాకు ఇబ్బంది పెడతాడు కృష్ణ మేము గోవర్ధన్లు ఉంటే తిరగపోండి తిరగపోండి చీకటి అవుతుంది మామూలుగా ముసలాళ్ళు ఎక్కడన్నా మనం ఆడుకొని ఉంటే రివర్ కడ ఒడ్డున ఎక్కడన్నా ఆడుకుంటాడు చెప్తారు కదా ఏ చీకటి పడుతుంది ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి మేమంతా ఎప్పుడు ఆడుకున్నప్పుడు ఎప్పుడు మాకు ఇబ్బంది పెట్టదు తెలుసా మీరు వెళ్తారా లేదా మమ్మల్ని ఎంత ఆవు ఆవు వైపు కర్రతోటి పనిపిస్తూ ఉంటాడు రండి రండి పైకి రండి వెళ్ళండి వెళ్ళండి ఇంటికి వెళ్ళండి త్వరగా వెళ్ళండి అని చెప్పేసి ఆయన పైన బాధ కృష్ణుడు పాప వీళ్ళ ఫ్రెండ్స్ కోసం ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలని చెప్పేసి కృష్ణుడు మళ్ళీ సపోర్టుగా ఆయన అలసిపోయి పండుకున్నాడు అలసిపోయి పండుకున్నాడు ఆ పాతకాలం మనం చూసి ఇంటికాడ ఒక కాట్ లాగా ఉంటాయి కదా వుడ్డు దానికి అక్కడక్కడ తాడంతా కట్టేసి విలేజ్లో అంతా మనం చూసి ఉండొచ్చు మన మంచి దీనిలాగా కాట్ ఉండదు ఒక తాడుతోటి ఇంత రెడీ చేసి ఉంటారు ఆ తాడు కాడ మంచి పొద్దున అల్లిగా లేచి ఉంటారు ఆవు మేపేవాళ్ళు కదా పాలంతా పాలది వ్యాపారం అంటే పుల్లు పొద్దున త్వరగా లేయాల్సి వస్తుంది ప్రతిరోజు ఆయన రోజు అలసిపోయి పాప యమునలో స్నానం చేసుకొని షిక అంతా పూర్తిగా వదిలేసి ఆ మంచం కింద ఆ తాడు లోపల వదిలేసి మంచిగా ఫ్రీగా పనుకొని ఫ్రీగా పండుకొని ఉంటే కృష్ణుడు వీళ్ళ గోప బాలకులను చెప్పినారు ఈయన ఈయన మనం రోజు ఇబ్బంది పెట్టేది అక్కడ ఆడుకున్నప్పుడు పోండి ఇంటికి వెళ్తారా లేదా ఇంటికి వెళ్తారా లేదా ఈయన ఇబ్బంది పెట్టేదంటే ఆ శిఖని ఆ తాడు అట్లే కట్టేసినాడు షికాని ఆ మంచి తాటికి మంచిగా నార్త్ ఇండియా కదా అందరికి ఒక చిన్న చిన్న షికానా ఉంటుంది అది ఏదో పది వెంటికలో పదహైదు వెంటికలో ఏమి ఉండింది పాప ఆ షికాంగ్ ముస్లాంగ్ దాని అట్లే తాడు కట్టేసినాడు మంచిగా గురకపోతే నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే ఈ పిల్లలంతా ఊరికి అరువమన్నాడు గోశాలకు మంట పుట్టిందని మంట వచ్చేసింది గోశాలలో అరువండి గట్టిగా ఇంక ఈ పిల్లలంతా ఈయన నిద్రపోయే డీప్ నిద్రలు ఉన్నప్పుడు ఈ పిల్లలు చెవులు కూడా వచ్చేసి మామ గోశాల కడ మంట గోశాల కడ మంట పుట్టిందన్నాడు ఆయన అయ్యో ఆవులు అని చెప్పేసి టక్కలేసినాడు టక్కలేసినప్పుడు ఆ వెంటికులు ఆ మంచం ఒక కాలుకి ఇరికిపోయి కట్ అయిపోయింది మొత్తం వెంటికులు అంతా సపరేట్గా ఉంది ఈయన తల సపరేట్ అయిపోయింది కింద చూస్తాడు చిక లేదు లేచినప్పుడు అక్కడ మంట లేదు పాడలేదు లేచి చూస్తాడు శిఖత్ వెంటికులు లేదు శిఖత్ వెంటికులు ఆ మంచలు ఉండే తాడులు ఉన్నాయి మొత్తం ఈయన ముద్ద మొత్తం గట్టి కట్టినాడు దానికి ఈయన పోర్సుకు లేచినప్పుడు పర్రాన్ని కట్ అయిపోయింది మొత్తం తాత వెంటికులు కదా అది మొత్తం అట్టే కట్ అయిపోయి ఆ తాడు ఏలాడుతూ ఉంది పాపన కోపం వచ్చింది పిల్లలు పరిగెత్తుకుని ఇంటికి వచ్చేసినాడు అందరు పారిపోయినారు కృష్ణుడు ఇంకా త్వరగా పారిపోయినాడు త్వరగా పారిపోయినాడు ఇంకా ఆయన ఆ వెంట్రుకలు పట్టుకొని వచ్చినాడు దాన్ని ఏం జాయిన్ చేయడానికి అవుతాయి ఇంకా అది పెరగాలంటే ఎంత సమయం పడుతుంది శిక పోయింది పోయింది పాప ఆ వెంట్రుకలు పట్టుకొని వచ్చినారు చూడు మీ పిల్లడు చేసిన పని నా శిక ఉండింది శిక నా తాడు కట్టేసినాడు అని చెప్పేసి ఇంక యశోదమ్మ ఏం చేసింది మిగిలిన వాళ్ళకైతే బంగారం ఏదో ఒకటి ఇచ్చేసి ఈ వెంట్రుకలకి ఏం చేయగలుగుతాం ఏం చేయలేం ఇంకా కృష్ణుడు పాప ఇట్లా చేయకూడదు రాడు మన తాత ఎప్పటి నుంచి ఉన్నాడు ఎప్పటి నుంచి ఆవు మేపుతున్నాడు మన ఆవులంత ఎన్నిసార్లు ఆవులు ఈనప్పుడు ఈయనే వచ్చేది దాన్ని బాగా చూసుకునేది ఆయనకి ఎందుకు అట్లా చేసినాం రెండు తిట్టేసి ఏం చేసేది పాప నందమారజంగా మంచిగా మాట్లాడి ఎట్ట ఒకటి అడ్జస్ట్ చేసి కనిపించింది ఇంకొక ఆమె ఇంకొక ఇంటికి వెళ్ళినాడు అప్పుడు వెన్న దంగుతనంలో ఉన్నాడు ఇంకొక ఇంటికి వెళ్ళినాడు ఇంకొక ఇంట్లో ఆమె పాప ఇంటి ఓపెన్ అనేది లోపల పోయినాడు లోపల పోయి డైరెక్ట్ ఇంటికి పోతే ఆమె చూసింది సౌండ్ వస్తూ ఉండింది ఏమిరా కృష్ణ ఎవరిల్లు ఎందుకు వచ్చినావంటే అంత తలుపు అంత తెరిసిందంటే మీ ఇల్లే అనుకున్నావా అని ఆయన అన్నాడు లేదు అట్లా కాదు ఇది మా ఇల్లాగానే ఉంది అందుకు నేను లోపల వచ్చినానని చెప్పేసి అంటే మీ ఇల్లు లాగుంటే లోపల వస్తే పర్లేదు మళ్ళీ దానికి వెన్నకుండకి ఎందుకు చేయబెట్టినావు అట్లా కాదు అది ఎందుకు వెన్నకుండకు చేయబెట్టినా అంటే ఆ వెన్న పైన చీమలు ఉండింది ఆ చీమలు తీయడానికి చేయబెట్టినాను అని చెప్పినాడు సరే చీమలకు తీయడానికి చేయబెడితే చీమ చేతులకు మాత్రం వెన్న ఉండాలా ఇది చేతు నుంచి అట్లే పైకి పైకి నోరు కడంతా వెన్నుంది కదా ఇది ఏం కథ అని అడిగింది ఆమె అన్నాడు అది చీమలు కొన్ని చీమలు తీస్తూ ఉంటే కొన్ని చీమలు అట్లే నా వేలుతోటి అట్లే చేయి పట్టుకొని పైకి పైకి వచ్చి వచ్చి వచ్చి నా నోరు కడకు వచ్చేసి నా మూతి కడంతా వెన్న చేసేసిపోయింది వెన్న అట్లే కవర్ చేసిపోయింది అని చెప్పేసి బా ఒక అబద్ధం కాకుండా ఎన్ని అబద్ధంలో చెప్తున్నావు నువ్వు చెప్పేసి నీకు నీకు ఈరోజు ఎట్ట నీ అమ్మ అక్కడ తీసుకొని పోతానని చెప్పేసి నీ అమ్మ నాయన చెప్తానని కట్టేస్తా ఉంది అది ఆమె పాప ఈ పాల ప్యాకెట్ అంత అమ్మేవాళ్ళు కదా వాళ్ళు పాలు అమ్మేవాళ్ళు ఇప్పుడైతే ప్యాకెట్ వస్తాయి సీల్ వేసి ఇస్తారు అప్పుడు అట్లా కాదు కదా అప్పుడు వాళ్ళకి పాత్రలు అట్లా పోస్తారు ఒక్కొక్కరు ఎంత తీసుకుంటారు లీటర్ కదా దాన్ని సీల్ చేయడానికి లేదు రెండు లీటర్ అంటే రెండు లీటర్ క్యాన్ ఉంటాయి అట్లా పోస్తారు రెండు లీటర్ వాళ్ళ ఇంటికాడ పోసుకొని వచ్చేది కదా అట్లా వాళ్ళకి ముడియడానికి రాదు ఈ అమ్మకు ఈ గోపికి ముడియడానికి రాదు ఇంకా కృష్ణుని పట్టేసింది పట్టేసి ఏం చేసినా దానికి ముడియడానికి రావట్లే కృష్ణుని ఎట్లా కట్టాలని తెలియదు ఆమెకి కృష్ణుడు చూస్తున్నాడు చూస్తున్నాడు అట్లా కాదు ముడి వేస్తుంది నేను నీకు నేర్పిస్తాను తర్వాత నువ్వు నాకు ముడి వేస్తుంది అని చెప్పేసి ఆమె రెండు చేయిని పట్టేసి మంచిగా టైట్గా ముడి వేసినాడు టైట్గా ముడి వేసి మళ్ళీ అది టైట్ అయిందో లేదని చెప్పి లాక్కుండా బయటకు వస్తున్నాడు ఆమెను పాప ఇంటిది ఓనర్ ఆమె పట్టుకుని బయటకు లాగుతున్నాడు బయటకు లాగుతుంటే ఆమె ఆమె బాధపడుతుంది నన్ను ఎక్కడ తీసుకుని పోతున్నావు అని అక్కడ మిగిలిన పిల్లలు అంత ఉన్నారు ఆ దొంగని పట్టుకున్నావా దొంగని పట్టుకున్నావు ఇంక శ్రీరాము మధుమంగళ అంత ఉన్నారు కదా వీళ్ళ పాత ఫ్రెండ్స్ మొత్తం దొంగని పట్టుకున్నావా దొంగని పట్టుకున్నావంటే ఆ కొత్త దొంగ కొత్త దొంగ దొరికింది దీనికి ముడియాడానికి రాదు నేను నేర్పించినానని చెప్పేసి టైట్ కొందా టైట్ కొందా అని చెప్పి బయట లాగుతూ వస్తున్నాడు ఇంకా మళ్ళీ వాళ్ళు పరిగెత్తినారు ఇదేమ్రో పోయి దొంగతనం చేసేదే కాకుండా వాళ్ళ ఇంటి అమ్మని పట్టుకుని బయటకు లాకుండా వచ్చినావు కదా నన్ను వదలర్రా ఇంటికి చెప్పేస్తారు అని చెప్పేసి వాళ్ళు పారిపోయినారు అట్లా యశోద ఇన్ని కంప్లైంట్ భరించింది సో ఈరోజుకి ఇది ఆపేస్తాము ఇంకా ఉంది చాలా మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాము సో ఈ కన్క్లూజన్కి మనం రాలేదు ఇంకా ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పేసి కృష్ణ కథ కాబట్టి మన స్వామిది కథ కాబట్టి మనం కొద్దిగా మంచిగా తెలుసుకుందాము తర్వాత మిగిలిన కథలు కావాలంటే చిన్నగా చెప్పుకొని ఎండ్ చేద్దాము ఇది కొద్దిగా ఇంకా కొద్దిగా కృష్ణ ఒక బాల్యలీలలో కొద్దిగా చెప్పేసి మళ్ళీ రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాము जगद्गुरु शिल प्रभुपाद की जय पेंपुले रहस्यम की जय श्री रंगनाथ स्वामी की जय नम प्रमाण की जय श्री रंगनाचार की जय श्री रामानुजाचार्य की जय दाय प्रेमनंदे हरि हरि बोल